जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद के जय हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे हरे राम हरे రామ రామ రామ హరే హరే మన ఇప్పుడు ఆ, పెండ్బిళ్ళే రహస్యం అనే గ్రంథం నుంచి ఒక్కొక్కటే విషయాల్ని తెలుసుకుని వచ్చినాము ఏడో వరకు అయింది ఇప్పుడు ఈరోజు మనము ఎనిమిదో విషయము తెలుసుకుంటాము ఈ ఎనిమిదో పాయింట్లు ఆమె చెప్తుందని చెప్పిన విషయం ఏమంటే ధ్రువమారాజుడు గురించి తందే ఎంగే ఎండ్రేనో ధ్రువని పోలే అంటే తండ్రి ఎక్కడ అని అడిగానా ధ్రువంలాగా ధ్రువని వలె ఈ ఎనిమిదో పాయింట్లు ఆమె చెప్తుందని చెప్పిన విషయం ఏమంటే భగవంతుడి కోసం అహం బీజప్రద ప్రదపిత మనందరికి తండ్రి భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన్ని వెతుకుని నేను పోయినా ధ్రువునిలాగా అని చెప్పేసి ఆమె చెప్తుంది దీని గురించి మనము ఈరోజు చర్చించుకుంటాం ఇక్కడ మనము తెలుసుకోలేసిన విషయము ధ్రువ మహారాజు ఫస్ట్ వచ్చి చిన్నపిల్లడు ఐదు సంవత్సర చిన్న పిల్లడు అంత పెద్ద భగవంతుని దర్శనం చేసుకున్నాడు ఒక ఆరు నెలల లోపల కాబట్టి చాలా గొప్ప భక్తుడు అంత ఆ పట్టుదల అంత చిన్న వయసులో ఆ పట్టుదల నిజమైన తండ్రిని నేను చూడాలా అని చెప్పి వచ్చిన ఆ పట్టుదల సో అది నాకు లేదని చెప్పేసి ఆమె ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది ధ్రువ మహారాజు ఎట్లా ఆయన భక్తి చేసుకున్నాడు దానికి ఆయన పడిన కష్టాలు ఏమిటి ఏ రీజన్ వల్ల ఆ భక్తి అనేది అక్కడ ఉద్భవమైంది అట్లా దాని గురించి అంతా తెలుసుకొని పోతే బ్రహ్మదేవుడు వాళ్ళొక కొడుకే స్వయంభువమను స్వయంభూమను ఒక భార్య శతరూప వాళ్ళకు ప్రియవ్రత ఉత్తానపాద అనే ఇద్దరు పిల్లకాయలు ఉత్తానపాదుని ఒక భార్యమే సునీతి ఇంకొక భార్యము సురుచి ఇద్దరు భార్యలు ఆయనకు సునీతి సురుచి సో ఏమైంది ఇక్కడ ఉత్తానపాద స్వయంభువ శతరూప అటువంటిదొక గొప్ప దంపతులకు జన్మం తీసుకున్నవాడు ఉత్తానపాద తర్వాత ప్రియవ్రత కూడా ఉన్నాడు భాగవతం మనం చూస్తే సో ఈ ఉత్తానపాద యొక్క కొడుకు అంటే సునీతికి పుట్టినవాడే ధ్రువ మహారాజు సురుచికి పుట్టినవాడు ఉత్తమ అనే పిల్లోడు కానీ ఇది ఒక రీజన్ వల్ల ఆయనకి ఉత్తనపాద మహారాజుకు సురుచి పట్ల ఎక్కువ ప్రేమ ఉండింది సునీతి పట్ల అంత ప్రేమం లేదు కొద్దిగా సునీతి కొద్దిగా దూరంగానే ఉంటుంది ఎప్పుడు కూడా అట్లా ఎప్పుడు కూడా సురుచిదొక్క పిల్లోడు ఉన్నాడు కదా ఉత్తముడు ఆయన్ని బాగా ప్రేమిస్తూ ఉంటాడు ఒకరోజు కొద్ది దూరంలే అక్కడ అంతపురంలే సునీతిదొక్క ఇల్లు ఇంట్లో లేకుండా సురుచి ఉన్న చోట ఉత్తన పాద కూర్చున్నాడు సురుచిదొక పిల్లోడిని తొడపైన కూర్చోబెట్టినాడు ఉత్తముని సో ఇక్కడ ధ్రువ మహారాజు చూస్తాడు ధ్రువ మహారాజు చూసి తండ్రి ఏమో సురుచిత పిల్లోడిని తొడపైన కూర్చోబెట్టినాడు ఉత్తముని తాను కూడా అక్కడ కూర్చోవాలని ఆశ కలిగింది చిన్నపిల్లలకు సామాన్యంగా ఉండేది ఎంతో ఆశతోటి దగ్గరకు వచ్చినాడు చిన్నపిల్లడు ఐదు సంవత్సరాల పిల్లడు తండ్రి తనను కూడా తొడపైన కూర్చోబెట్టేస్తాడని చెప్పేసి దానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నది చేస్తున్నాడు కానీ తండ్రి తొడపైన కూర్చోబెట్టలే కొడుకుని దాన్ని సురుచి చూస్తూ ఉంది ఉత్తముని యొక్క తల్లి సురుచి చూస్తూ ఉంది ఆమె మంచి గట్టిగా చెప్తా ఉందన్నమాట ధ్రువ చిన్న చిన్నపిల్లడితోటి నీకు ఈ సింహాసనం కానీ లేకుండా పద మహారాజు యొక్క తొడపైన కూర్చోడానికని ఏ అర్హత లేదు నీకు నీవేమో మహారాజు అవును అదే ఉత్తనపద్దు కొడుకు కాబట్టి మహారాజు కానీ నీవు నా కడుపులు నా గర్భములు నీవు పుట్టలేదు కాబట్టి నీకి అక్కడ పోయి కూర్చొని అర్హత లేదని ఉత్తనపదుని ఒక తొడపైన కూర్చోబెట్టే కూర్చోడానికి అర్హత లేదని చెప్తుంది అయితే ఆయన చిన్నపిల్లడు నీకు క్షత్రియ కులం కదా బ్లడ్లే వస్తాయి కదా కొన్ని వాళ్ళ జాతి గుణాలు కోపం వచ్చింది చూస్తాడు ధ్రువ మహారాజు చూస్తే ఆమె చెప్తుంది నీవు అక్కడ తండ్రితో ఒక తొడపైన కూర్చోవాలా లేకుండా ఈ సింహాసనంలో కూర్చోవాలంటే నీవు భగవంతుని మెప్పించాలా ఆయన మెప్పించి నెక్స్ట్ భర్తలు నీవు నా కడుపులు పుట్టాలా అయితే మాత్రం నీకు ఛాన్స్ దొరుకుతుందని అట్లా అంటుంది ఆమె తండ్రి తండ్రి కూడా ఏం పట్టించుకోలే తల్లి అంటే స్టెప్ మదర్ ఆమె అట్లా చెప్తుంది సురుచి అట్లా చెప్పేది చూసి ఈయనకు మండిపోయింది చిన్న పిల్లోడు కానీ చాలా కోపం వచ్చేసింది ఏం చేయలేడు ఈ పాముకంత ఒక కోపం వస్తాయి కానీ రెండు మూడు దెబ్బలు పడిందనుకో కోపంతో ఉంటాయి కానీ ఏం చేయలేక ఉంటుంది కదా బాగా దానికి దెబ్బలు పడితే ఇంకా అది కోపం ఉంటే దానికి లోపల కానీ ఆ దెబ్బలు పడి ఓర్చుకోలేని చావులేని పాములాగా ఆ భయంతో అట్లే ఉంటుంది కదా అట్లా ధ్రువ మహారాజు సైలెంట్గా ఉన్నాడు కోపం వచ్చేసింది ఇంకా తండ్రి కూడా ఏం చెప్పలేకపోయినాడు డైరెక్ట్ తల్లి దగ్గరకు పోతాడు సునీతి దగ్గరకు చిన్నపిల్లడు ఆ పెదాలు ఇదవుతుంది కోపంలో వరుకుతున్నాయి షేక్ అవుతుంది సునీతి చిన్నపిల్లడు పాప కొడుకు పట్టుకొనేసి అడుగుతుంది ఏమైంది బిడ్డ ఏమైందని అయితే ఏడుస్తున్నాడు కోపంలో మాటలు రావట్లేదు జరిగిందంతా చెప్తాడు సురు చెట్లు అన్నింది అని చెప్పేసి ఆమెకు కూడా ఆమెకు కూడా చాలా బాధ కలిగింది ఆమె కూడా కాలిపోయిందంట ఆమె హృదయం మండిపోయింది ఎంత ఇంత చిన్న దగ్గర కూడా అట్లాంటిది ఒక పక్షపాతం చూపించకూడదు కదా ఎటువంటి ఆమె అని చెప్పేసి ఆమె కూడా చాలా బాధ కలిగింది కానీ దీనికి ఏం ఏం చేయాలా అని చెప్పేసి ఎవరికి అర్థం కాలే ఇట్లా పరిస్థితి వచ్చింది ఇంకా చిన్నపిల్లడికి మనం చెప్పకూడదు కదా సరే అట్లా అంటే మనము చిన్నపిల్లలు ఏం తప్పు చేసిన చిన్నపిల్లలకు ఏమైనా ఎవరి వల్ల ఏమైనా ఇదైతే మనం పోయి ఇంకా దాన్ని ఎక్కువ చేయకూడదు దాన్ని చిన్నపిల్లలు అని చెప్పేసి అప్పుడు కూడా మంచి మాటలే చెప్తుంది మనకి ఎవరైనా అన్యాయం చేసినా కానీ మనం వాళ్ళకి చెడు జరగాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు ఎప్పుడు కానీ కానీ ఒక్కొక్కరు ఒకరికి బాధ పెట్టేవాడికి తప్పకుండా బాధ అనేది కలుగుతుంది కాబట్టి మనకెవరైనా అన్యాయం చేస్తే మనం వాళ్ళకు మన రిటర్న్ అన్యాయం చేయకూడదు బిడ్డ మనం వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు మనం వాళ్ళకు కూడా ఇంట్లో జరగాలని చెప్పేసి ఎప్పుడు ఆశించకూడదు మనము మన పాటికి ఉండాలా ఓర్చుకోవాలా అని చెప్తుంది సో ఆమె ధ్రువమారావు చెప్తుంది నీవు వచ్చేసి నా కడుపులో పుట్టినావు కానీ నీ తండ్రి వచ్చి నన్ను ఒక భార్య కాదు ఒక పని మనిషిలాగా కూడా చూడట్లేదు ఏ రకమైన ఒక ప్రేమము నీ తండ్రికి నా పైన లేదు కాబట్టి నీకు ఇట్లాంటిది ఒక పరిస్థితి వచ్చింది అయితే నీకు దానికిన్న కూడా గొప్ప ఒక పరిస్థితి కావాలంట తండ్రి తొడపైన కూర్చోవాలా అని కదా కోరిక తండ్రి పైన పైన కూర్చోడానికి మీ చిన్నమ్మ చిన్న ఏమంటారు చిన్నమ్మ కదా చిన్నమ్మ ఏమో చెప్పింది నీవు దానికోసము పోయి భగవంతుని అడుక్కో భగవంతు దగ్గర ప్రార్థన చేసుకుని మళ్ళీ నా నా కడుపులు పుట్టు అప్పుడు నీకు ఛాన్స్ దొరుకుతుందని అయితే తల్లి చెప్తుంది సునీతి చూడు నీ చిన్నమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకో దేనికైనా కానీ భగవంతుని అడగాలని చెప్పింది కదా అది మంచి మాటనే నీకు నీ కోరికను తీర్చుకోవాలని చెప్పేసి నిజంగా ఆతురత ఉంటాయి నీవు ఇంకా లేట్ చేయొద్దు నీవు భగవంతుని యొక్క పాదపద్మాల్ని భక్తితోటి ప్రార్థన చేయి అని చెప్తుంది ఆ చూడు బ్రహ్మదేవుడు కూడా నీ తాత కదా ముత్తాత బ్రహ్మదేవుడు మనదు కొడుకు ఉత్తానపాదుడు మనకు తండ్రి బ్రహ్మదేవుడు అంత పెద్ద బ్రహ్మదేవుడు కూడా ఒక సామాన్య జీవియే కానీ ఆయన తపస్సు చేసి చేసి చేసి ఎంత పెద్ద పొజిషన్ అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు ఎందువల్ల ఆ స్వామి దక్క పాదపద్మాల్ని పూజించిన వల్ల అంత గొప్ప ఒక పరిస్థితి ఆయనకు వచ్చేసింది కాబట్టి నీవు లేట్ చేయకుండా నీవు కూడా ఆ స్వామిని పూజించు తప్పకుండా భగవంతుడు భౌతికమైన కోరికలు కానీ లేకుండా వేరేదైనా కానీ తప్పకుండా ఇస్తాడు వేరే ఏదైనా దేవతలను పూజ చేసిన వల్ల ఇది ఎంత దొరకదు సాక్షాత్ మనం భగవంతుని శ్రీకృష్ణుని పూజ చేస్తే మాత్రం ఇది దొరుకుతుంది తప్పకుండా ఆయన మన పట్ల తన భక్తుల పట్ల వృత్తుల పట్ల తన దాసుల పట్ల ఎప్పుడు ప్రేమం చూపిస్తాడు నీవు ఈ పుట్టడము చావడము ఈ జన్మ మృత్యు జర వ్యాధి దీని నుంచి బయటపడాలనుకుంటే నీవు భగవంతుని పాద పాదపద్మాల్ని ఆశ్రయించాలా భగవంతుడికి సరెండర్ అయిపోవాలా అని చెప్తుంది అట్లా ఆమె చెప్పిన మాటలు ఈయనకు బాగా ఎక్కింది ధ్రువ మహారాజు చిన్నపిల్లడు కానీ ఏమైనా చేసి భగవంతుని పొందాలా నేను కూడా పెద్దదొకటే పదవిని తీసుకోవాలని చెప్పేసి కోరిక కలిగింది చాలా స్ట్రాంగ్ ఉన్నాడు స్ట్రాంగ్ ఉన్నాడు ఈ వెంటనే ఏం చేస్తున్నాడు ఇల్లు వదిలేసుకో ఇల్లు వదిలేసి పోవాలనుకున్నాడు <laughs> ఎందుకంటే ఈ ఇంట్లుంటే ఏదో ఒకటి ఉంటాయి తలకాయ నొప్పి కానీ ఇంటి నుంచి ఒకసారి బయట పోతే ఇంకా భగవంతునికి పూర్తి శరణ్ రావచ్చు అని చెప్పేసి ఆయన చిన్నపిల్లడు అట్లా అనుకుంటాడు అంటే అట్లా అందరూ ఇంటి నుంచి బయట పోవాలని చెప్పి కాదు ప్రభుపాద్ గారు చెప్తారు మనం కూడా అడవికి వెళ్ళాలంటే మనం కూడా వనంకి వెళ్ళాలా ఏ వనం అంటే బృందావనం మనము బృందావనకి వెళ్ళాలా మనము రాధారాణికి కృష్ణుడికి సరెండర్ అయిపోవాలా మనం కూడా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ పొందాలా మనం అది కూడా ఈ కాలంలో మనకు ఎంత కష్టం ఉందో మనకు తెలుసు బృందావనం ఉండే చలి తట్టుకోలేము మనము బృందావనం ఉండే ఎండ కూడా మనం తట్టుకోలేము కానీ ఆ కాలంలో అట్లుంటుంది అటువంటి పరి దీనికి ఆ ఊరు అంటే ఆ అడవి అనేది ఇప్పుడు కూడా ఇట్లాంటి పవిత్ర క్షేత్రాలు ఉంటాయి భగవంతుని పొందాలనుకునే వాళ్ళు ఏదో ఒక ధామంలో ఉండడానికి ఆశపడాలా లేకుండా ఏదో ఒక సాధుల దగ్గర ఉండాలి ధామం అంటే ఎందుకు విశేషంగా దాన్ని వర్ణింపబడిందంటే సాధులు ఉంటారు మెయిన్గా తప్పకుండా బృందావనం అంటే ఫుల్ సాధులు ఉంటారు సాధులు ఉన్న చోట ఎవరు ఉంటాడు భగవంతుడు తప్పకుండా ఉంటాడు భౌతికమైన వ్యక్తుల మధ్య భగవంతుడు ఎప్పుడు ఉండడు ఎక్కడ సాధులు ఉంటారు ఎక్కడ భగవంతుని నామ సంకీర్తన జరుగుతుంటుందా అక్కడ భగవంతుడు ఎప్పుడు ఉంటాడు నాహం తిష్టామి వైకుంటే నా యోగినం హృదయం స్వ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద భగవంతుడు అంటాడు కదా నేను యోగిలో ఒక హృదయంలో లేదా నేను వైకుంఠంలో లేదా ఎక్కడ నా భక్తులు ఉంటారా అక్కడ నేను ఉంటానని చెప్పేసి ఎక్కడ నా భక్తులు నా గుణగానాలు కీర్తన చేస్తారా అక్కడ నేను ఉంటానని చెప్తాను భగవంతుడు చెప్తాడు అట్లా ఈ భౌతికమైన ఒక విషయం నుంచి కొద్దిగా దూరం ఉండాలి దూరం ఉండాలంటే సాధుల యొక్క సాంగత్యంలో ఉండాలా మళ్ళీ సాధులు ఎక్కడ ఉంటారు ఏదో ఒక దామంలో ఉంటారు మహాప్రభుకు చైతన్య మహాప్రభు కూడా మనకు చాలా విషయం చెప్పినప్పుడు ఐదు ముఖ్యమైన విషయం చెప్పినప్పుడు హరినామ సంకీర్తన భాగవత శ్రవణ <clears throat> విగ్రహారాధన సంఘ బృందావన మథురవాస అంటే ఈ భక్తికి అనుకూలమైంది మెయిన్ మెయిన్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా మథురవాస మథురవాస అంటే ఇక్కడ ఏదో ఒక ధామంలో ఉండాల అట్లీస్ట్ సాధులున్న చోట ఉండాలా ఎప్పుడు ఈ భౌతిక విషయాలు మునిగిపోయిన వ్యక్తుల మధ్యలో ఉంటే మనకు భక్తి చేయడం అనేది కష్టం అట్లా ఆయన ఇంక ఇల్లు వదిలేసినాడు ఇల్లు వదిలేసి ఐదు సంవత్సరాల పిల్లడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతా ఉంటే నారద మహర్షి స్టన్ అయిపోయినాడు ఏం పట్టుతల ఎంత ఏజ్ ఎంత ఈ ఏజ్కి ఆశపడే థింగ్స్ ఎంత గొప్పది గొప్ప గురించి ఎంత గొప్పది ఒక వస్తుని ఆలోచిస్తున్నాడు అంటే ఎందుకంటే ఆ క్షత్రియులకు క్షత్రియులు కదా ఉత్తనపద మహారాజుడు కొడుకు క్షత్రియుడు ఆ క్షత్రియులు ఎట్లున్నారంటే వాళ్ళకు ఒక చిన్న మాటలు కూడా వాళ్ళు భరించలేరు <laughs> చిన్న ఇది కూడా భరించలేరు కొంత అవమానం కూడా భరించలేడు సో బయలుదేరి పోతా ఉన్నాడు దారిలో నారద మహర్షి కనిపిస్తున్నాడు ఎప్పుడన్నా మనం భగవంతుని చూడాలా భగవంతు దగ్గరే పోవాలనుకున్నప్పుడు మనకు ఫస్ట్ గురువు ఒక అనుగ్రహం కావాలా గురువు ఒక ఆశీర్వాదం కావాలా తప్పకుండా మనకు ఆతురత వచ్చినప్పుడు భగవంతుడు కావాలనే ఆతురత కలిగినప్పుడు దాని తగ్గట్టు మనకు గురు కూడా దొరుకుతాడు అట్లా ఈ చిన్న పిల్లడికు గురు దొరికినాడు నారద మహర్షి కానీ పరీక్షించాలి కదా ఏమినా ఏం సబ్జెక్ట్ అయింది ఇంత ఇది వచ్చిన పట్టుదల ఇది నిజమైన స్ట్రాంగ్ ఉందా లేదా అబద్ధమా క్షణకాలమా పిల్లాడు చిన్న పిల్లోడు ఎంతవరకు వచ్చింది కావాలి కదా దీనికి లోపల పట్టుదల ఎంత ఉన్నాయి దేవుడిని చూడాలని ఆతురత ఎట్లా ఉంది కావాలి కదా అయితే ఇదేమి మామూలుగా చిన్నపిల్లలకు ఈ వాళ్ళ ఆటలాడుతుంటే కోపం వస్తాయి వాళ్ళ ఫ్రెండ్స్ మనం చూస్తాం కదా ప్రతిరోజు చూస్తాం చిన్నపిల్లలు కొద్దిసేపు ఆడుకుంటారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ మధ్యలో గొడవలు వస్తాయి మళ్ళీ గొడవలు పెడతారు మళ్ళీ అప్పుడు కొద్ది దూరం పోతారు మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ కలిసి ఆడుకుంటుంటారు ఇంటికి పోయి ఇంక నేను అంత ఆడనే ఆడను నేను దగ్గరికి పోను అంటారు మళ్ళీ అక్కడ పోయి తినేసి వచ్చేసి నీళ్ళు తాగేసి వచ్చి మళ్ళీ వాళ్ళు ఆడుకుంటుంటారు పిల్లలకి ఇప్పుడంతా ఈ సెల్ ఫోన్ వచ్చిందో అది కూడా చూడలేక దొరకదు అంత సెల్ ఫోన్లు ఆడుకుంటారు మామూలుగా మనం చిన్నప్పుడైతే మనం చూస్తుంటాం మనం అన్న కానీ గొడవ అమ్మ నుంచి ఆడుకుంటుంటాము సడన్లీ ఏదో గొడవలు వస్తాయి <laughs> తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతాం అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంత కోపం అనేది అంత లోపల సీరియస్ గేమ్ తీసుకోం ఏదో కొద్దిసేపు వస్తుంది తర్వాత వెళ్ళిపోతుంది అట్లా నారద మహర్షి చిన్నపిల్లడుగానే భావించి చెప్తున్నాడు ఇదేమిది ఇదేమే పెద్ద ఇది కాదే ఏదో మన పెద్దవాళ్ళైతే ఎవరైనా ఏమన్నా అంటే నా ప్రెస్టేజ్ నా పరువు పోయింది అదంతా అనుకోవచ్చు ఇంత చిన్న పిల్లడి దగ్గర పేరు ప్రతిష్టలు పరువులు అది ఎక్కడి నుంచి వస్తాయి ఇంత చిన్న పిల్లోడుకో దీని గురించి ఏమి ఇంత బాధపడుతున్నావు అని చెప్తారు నారద మహర్షి చూడు ఇదంతా ఒక ప్రీవియస్ బర్త్ కర్మ ప్రకారం మనకు గౌరవము లేకుండా మనకు కొన్ని అవమానాలు జరుగుతాయి దానికి మనము ఆ ప్రీవియస్ బర్త్ జరిగిన ఒక పాపకర్మం వల్ల మనం ఈ భర్తలు కష్టపడుతున్నాం అట్లని చెప్పేసి సుఖం కానీ కష్టం కానీ అది పడేది మన వచ్చి ప్రీవియస్ భర్తది ఒక కర్మ దానికోసం నీవు ఇంత ఇల్లంత వదిలేసి ఇంత బాధపడి అడవికి పోయి ఏదో పొందాలని ఆశపడుతున్నావు కదా ఇట్లంతా ఉండకూడదు తప్ప దీన్ని చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది ఏదో మనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండాలి మనం దాని గురించి వచ్చిన బాధలు కానీ వచ్చిన సుఖం కానీ దాని గురించి ఎక్కువ తలకు ఎక్కించకూడదు మనం ఉండే దాంట్లో హ్యాపీగా ఉండాలప్ప అని చెప్తాడు నారద మహర్షి ఏమనుకున్నావు భగవంతుడు ఏమి అంత ఈజీగా దొరుకుతాడని నీవు అక్కడ ఓ నీవు పెద్ద రాజ్యం వదిలేసి వచ్చినావు అని చెప్పేసి నీవు అడవికి పోవంగానే అక్కడ ఏమి రెడీ కూర్చో అంటాడా ఏం లేదు భగవంతుని భగవంతుని ఒక పొందాలని చెప్పేసి మార్గం అనేది అంత సులభమైనది కాదు ఎంతో తపస్సు తీసుకోవాలా అది ఎంతో కష్టంగా ఉంటుంది భగవంతుని అంత ఈజీగా ఎవరు ప్లీజ్ చేయలేరు ఎవరు ఆయన అంత ఈజీగా ఆయన తృప్తి పట్టించడానికి ఆయన మెచ్చుకోవడానికి అంత ఈజీగా ఏం లేదు నారద మహర్షికి అనుభవం కదా అంత ఈజీగా లేదురా బిడ్డ నీవు నీవెందుకు ఇంత కష్టమైన ఒక రూట్లో వస్తున్నావు అని చెప్పేసి ఎన్నో జన్మలు తపస్సు చేసి కూడా ఎన్నో జన్మల నుంచి భౌతికమైన కల్మశాలను కొద్ది కూడా అంటించుకోకుండా శరీరానికి అంటే ఏ మాత్రం ఎన్నో జన్మల నుంచి మనస్సు అనేది భౌతిక విషయాలకు పోకుండానే సమాధి స్థితులుండే ఇంకొక కష్టంగా తపస్సు చేసే వాళ్ళకు కూడా ఎంతెంత గొప్ప గొప్ప యోగులకు కూడా భగవంతుని యొక్క పోయే రూట్ని భగవంతుని దగ్గర పోయే రూట్ని కనబెట్టడానికి కుదరట్లేదు ఎంతో పర్ఫెక్ట్గా ఉండి ఎంతో ఇదిగొండి ఎట్లా పోతే భగవంతుడు దొరుకుతాడు అనే ఒక దారి భగవంతు పోయే ఒక దారి ఉంది కదా దాన్ని కనబడలేకపోయినారబ్బా ఎంత గొప్పవాడు నీవు ఇంత చిన్న పిల్లోడు ఇంత ఇంత కష్టపడి ఎక్కడ భక్తి చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు నీవు మంచిగా ఇంటికి పోవడం మేలు నీ పెద్దగా అయిన తర్వాత కావాలంటే నీవు మంచిగా తపస్సు చేసే ఈ ఏజ్ వచ్చేసి ఇంత చిన్న పిల్లోడు నీవు ఇప్పుడు అడవికి పోయి తపస్సు చేయడం అనేది అంత సులభమైన మార్గం కాదు విషయం కాదు ఏదో కష్టమో దుఃఖమో వచ్చింది దాంట్లో నువ్వు అదంతా పట్టించకుండా ఓర్చుకొనేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి ఎందుకంటే ఈ టాలరేట్ ఎవరైతే ఈ దుఃఖాలని కష్టాలని టాలరేట్ చేయగలుగుతారా వచ్చిందాన్ని వాళ్ళు ఈ మాయ నుంచి బయటపడగలుగుతారు కొద్దిగానే ఓర్చుకోలేసింది ఎవరైనా కానీ ఎందుకంటే ఓర్చుకోలేకపోతే మనం బాధపడుతూ ఉండాలా అది వేస్ట్ దానికి కూడా మన కర్మ అనుకొని ఓర్చుకోవడం మేలు నీవు దీని అంత ఎక్కువ ఇది చేయకుండా నువ్వు ఏం చేయాలా మళ్ళీ ఇంటికి పో అంటాడు నారద మహర్షి ఇంకొక మంచి విషయం చెప్తారా మరి నీవు ఏదైనా నీకిన్న పెద్దవాళ్ళు అన్ని విషయాలు నీకిన్న పెద్దవాళ్ళు అయితే నీ వాళ్ళని చూసి ఆనందపడాల లేదా నీకిన్న తక్కువ వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు సరే నీకేమో తెలుసా చెప్పచ్చు నీవు నీవు వాళ్ళతోటి కొంచెం ప్రేమ పెంచుకోవాలా నీకు తక్కువ ఉండే వాళ్ళకి నీవు కొద్దిగా గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళ పట్ల నీకు కొద్దిగా అక్కర కలిగి ఉండాలి వాళ్ళ మంచి వరకు వాళ్ళ శ్రేయస్సు వరకు నీవేమైనా పని చేయొచ్చు అది తప్పేం లేదు నీకు సమానంగా కనిపించే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉండాలి అట్లా నీవు ఇటువంటి వ్యక్తులు ఎప్పుడు ఈ ప్రపంచంలో జరిగే కష్టాలను కష్టాల వల్ల వాళ్ళకేం బాధ కలగదు ఎందుకంటే తనకిన గొప్పవాళ్ళని చూసినప్పుడు బాధ ఏమే తనకి గొప్పవాళ్ళని చూసుకున్నప్పుడు వాళ్ళు సంతోషపడకుండా మనం అసూయపడుతున్నాం అక్కడ ప్రాబ్లం వస్తాయి మనకి సమానంగా ఉండే వాళ్ళతోటి కూడా కూడా మనం కంపేర్ చేసుకొని చూస్తాం వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అయిపోయి నార్మల్గా ఉండొచ్చు వాళ్ళతో వాడుతూ మనది మంది అని చెప్పేసి అట్లా ఉండము అక్కడ మళ్ళీ కంపేర్ చేసుకుంటాం రెండోది రెండోది మనకి ఈ ప్రపంచంలో బాధ కలిగే విషయం మూడోది ఏమే తనకిన్న తక్కువ ఉండే వాళ్ళ పట్ల ఏమాత్రం మనం చూడము ఇప్పుడు మనకిన్న తక్కువ ఉండే వాళ్ళని చూస్తే మనకి ఏం బాధ మన పర్లేదు మనకు భగవంతుడు ఇంత తెచ్చినాడని చెప్పేసి ఆనందపడచ్చు కదా ఆయన మా మనకు బైక్ ఉంది వాడికి సైకిల్ లేదనుకో సరే పాప వాడు నడుచుకొని పోతున్నాడు పర్లేదే మనకు బైక్ ఉందని చెప్పేసి మనం ఇది చేస్తాం మనం మనం ఏం చేస్తాం వాడు కార్లు పోయినాడని చూస్తాం ఆ కార్లు పోయేవాడు ఏం చేస్తాడు వాడు ఫ్లైట్లు పోయినాడని చూస్తాడు అట్లా చూపులు వచ్చేసి పైకి పైకి పోతుంది కానీ తనకిన డౌన్ ఎప్పుడు మనం చూడము ఆ డౌన్ వాళ్ళని చూసుకొని మన మనసుని పర్లేదే మనకు భగవంతుడు ఇంత ఇచ్చినాడా మనకు ఉండడానికి ఇల్లు ఇచ్చినాడు వేసుకోవడానికి మంచి బట్టలు ఇచ్చినాడు పండుగ తినడానికి మంచి ప్రసాదం ఇచ్చినాడు అట్లంతా మనం భావించకుండా మనం ఆయన అక్కడ తింటున్నాడు ఆయన ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నాడు మనం తినలేదే అట్లా పెద్ద పెద్ద పెద్ద పెద్ద దానికి మనం భావిస్తుంటున్నాం అట్ల వల్ల మనకి ఏమొస్తుంది దానికోసం ప్రయత్నం చేస్తాం వాళ్ళగానే మనం అయిపోవాలని అది చనిపోయిన ధరకు వాళ్ళు <laughs> వాళ్ళు వాళ్ళ కర్మం ప్రకారం పోతుంది కానీ మనము వాడు అని చెప్పేసి మనం అట్లయిపోవాలనుకుంటే కుదరదు తాకి తాను పుట్టంగానే అదే కలర్ అదే వాయిస్ దాని కర్మ అదే పట్టుకుంటూ వచ్చేసింది నేను కోకిలలాగా నేను కూడా కోకిలలాగానే పాడాలనుకుంటే కాకి ప్రయత్నం చేస్తే కుదరదు అది దాని ఎందుకంటే దాని జన్మం వల్ల అది పట్టుకునే శరీరం అదే దానివల్ల వచ్చే దాన్ని పూర్వజన్మ సంస్కారం అంతే దానికి అది అంత దొరుకుతాయి కానీ దానికోసం అది పెద్ద ఎంత పల్టి కొట్టినా కానీ నక్కం పెద్ద కష్టపడేసి సింహం అయిపోతే ఎట్లా ఉంటుంది <laughs> ఎంతైనా కానీ మళ్ళీ ఇంకొక సింహ పిల్ల కనిపిస్తుంది పారిపోలేసిందే అట్లా కొద్దిగా మనం ఈ ప్రపంచంలో బాధ కలగకుండా ఉండాలనుకుంటే తనమన్న చిన్నవాళ్ళని కూడా చూసుకునేసి మనం కొద్దిగా మనసుని ప్రశాంతం చేసుకోవాలి చూడు మనం వాళ్ళకిన్నా మంచిగానే ఉన్నాము మనకిన్న హైగా ఉండే వాళ్ళని చూసి ఎనివేస్ పడకుండా అసూయ కలగకుండా మనము సంతోషపడాలి అప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు మనతోటి సమానంగా ఉండే వాళ్ళతోటి మనం సమానంగానే ఉండాలి స్నేహంగా ఉండాలి ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు మనం మళ్ళీ వాళ్ళతోటి మనం కంపేర్ చేయకూడదు మనతోటి ఉన్నారు మన సమానమైన వయసు ఉంటుంది మనం సమానమైన అన్ని యాక్టివిటీస్ ఉంటుంది వాళ్ళతో వాళ్ళకు మనకు ఎంత తేడా ఉంది మళ్ళీ అక్కడ కంపారిజన్ రాకూడదు అదంతా వచ్చిన వాళ్ళు ఏమవుతుంది మన ఆనందాన్ని పోగొట్టుకుంటాము అందుకు నారద మహర్షి అంటాడు ఇదంతా ఏం వద్దు నీకు నీవు మంచిగా ఇంటికి వెళ్ళేసి ఉండు ఇదంతా తలకైగా పెట్టుకోకూడదు తల పైన పెట్టుకోకూడదు అని చెప్పేసి ఏ ధ్రువమహారాజు అంటాడు నా హార్ట్ వచ్చి బ్రేక్ అయిపోయింది మీరు చెప్పే విషయాల్ని లోపల తీసుకుని పోయేంత శక్తి నాకు లేదు మీరు చెప్పేదేదో మంచిదే మీరు నాకు మంచి విషయాలు చెప్తున్నారు కానీ నా హృదయం అక్కడ పీలి పేలిపోయింది అది దాని లోపల అది పోవట్లేదు మీరు చెప్పిన విషయం దాచిపెట్టడానికి అక్కడ ప్లేస్ లేదు అక్కడ ఏం లేదు అది నా తప్పు కాదు స్వామి నా పుట్టిన వంశం ఉంది కదా కొన్ని వంశంలో పుట్టితే ఇంకా తగ్గట్టి మనం ఉండాల్సి వస్తుంది కదా మనం ఏం చేయలేము అది పుట్టింది అటువంటిది కొన్ని బ్రాహ్మణులు చూడు వాళ్ళు బ్రాహ్మణులాగానే ఉంటారు వాళ్ళు ఎంత పెద్ద పోస్ట్ వచ్చినా ఎంత కోసం ప్రశాంతమైన చిత్తంతో ఇదిగానే ఉంటారు కొన్ని క్షత్రియ వంశం ఉంటుంది అక్కడ ఏం లేకుండా కూడా వాడు ఎగురుతూ ఉంటాడు ఓబ్బో వాడికి ఏం పవర్ ఉండదు వాడు ఉండదు ఏం లేదు అక్కడ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ పెద్ద హీరో లాగానే ఉంటారు అట్లా ప్రతి ఒక్క వంశంలో వాళ్ళకు కొన్నిసారి ఆ పుట్టిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళపైన ఎఫెక్ట్ ఇస్తాయి అట్లా అని అంటాడు మీరు చెప్పింది ఏదో మంచిది కానీ ఈ క్షత్రియ కులంలో పుట్టినాను కదా ఆ మనోధర్మం ఉంటుంది కదా ఒక్కొక్క ఈ కులంలో పుట్టిన వాళ్ళు ఇట్లా ఉంటారని ఒక ఉంటుంది కదా అది నా పైన ప్రభావం చూపిస్తోంది నా పైన అది పవర్ చూపిస్తుంది మీ ఉప మంచి ఉపదేశాన్ని వినడానికి నాకు ఆవట్లేదు నా వల్ల కుదరట్లేదు మీరు చెప్పేది మంచిదే కానీ నా వల్ల అది మీరు చెప్పిన మాటలు లోపల ఎక్కించుకోవడానికి నా వల్ల కుదరలేదు కుదరట్లేదు మీరే అయితే నాకు ఒక్కటి ఆశ ఉంది మీరు దానికేమైనా మీరు హెల్ప్ చేయగలుగుతారంటే హెల్ప్ చేయండి అంటారు నా ధ్రువమారా చెప్తాడు నా తండ్రి తండ్రి ఎంత గొప్ప పోస్టు స్వయంభూ మను మనమంతా ఈరోజు మన మను మనుషులు మానవులు అని చెప్పుకోవడానికి కారణం మనులు కదా వాళ్ళ వంశం అంత మనం అంత గొప్ప ఇంతమంది మనుషు మను మానవ జనాంగానికి అధిపతి మనులంటే అంత ఆయన అంత పెద్దవాడు స్వయంభూ మను ఉత్తన పాదతో తండ్రి తండ్రి వచ్చి ఉత్తన పాద ధ్రువ మహారాజు ఆయన తండ్రి స్వయంభూమను అంత తండ్రి పెద్ద పోస్టు ఉత్తన పాద ఆయనకిన పెద్ద పోస్టు స్వయంభూమను ఇంకా బ్రహ్మది పోస్ట్ గురించి ఆలోచిస్తాను మన తన పేలుతాయి అంత గొప్ప పోస్ట్ వచ్చేసి బ్రహ్మదేవుడితో సో తండ్రి తాత ముత్తాత వాళ్ళందరికీ కూడా నేను పెద్ద పోస్ట్ నాకు కావాలని ఆశపడినాడు దానికి ఏమైనా మీరు హెల్ప్ చేస్తే మీరు హెల్ప్ చేయండి ఎందుకంటే మీరు ఆ వీణ పట్టుకొనేసి సూర్యునిలాగా సూర్యుడు వస్తూ ఉంటాడు వస్తూ ఉంటే అన్ని లోకలోకాలకి వెలుతులు వస్తుంది అట్లా మీరు వీణ పట్టుకొని లోకలోకలకి మంచి జరగాలని చెప్పేసి తిరుగుతూ ఉంటారు అట్లా నాకేమైనా మంచి చేయాలనుకుంటే దానికేమైనా మార్గం చెప్పండి స్వామి ఇదేమో ఇది కుదరదు ఇది మీ వల్ల కాదు ఇటువంటి మాటలు చెప్పద్దు ఏదైనా నా కోరిక అది తండ్రి కింద నా తాత కింద గొప్ప పోస్ట్ నాకు రావాలా నా తల్లికి చూపించాలి కదా మనమేం తక్కువ కాదులే అని చెప్పేసి సో నానికేమని మీరు సాయం పెడితే సాయం చేయండి అంటే ఇంకా నారద మహర్షికి ఆయన చూసి కొద్దిగా కరుణ కలిగింది ఎందుకంటే నిజమైన పట్టుదల ఉంది భగవంతుని చేరాలా భగవంతుని పొందాలా అని చెప్పేసి ఆ పట్టుదల లోపల ఉంది ఆయన తెలుసుకున్నాడు ఈయనకి ఆశ ఉంది భగవంతుని చూడాలని చెప్పేసి నా మామూలు పిల్లోడులాగా చిన్న పిల్లోడు కాదు ఏదో కోపం వచ్చింది కొద్దిసేపు తర్వాత మళ్ళీ కామ్ అయిపోతాడు మళ్ళీ ఇంటికి వెళ్తాడు అట్లాంటిది కాదు ఇది కొద్దిగా భగవంతు దగ్గరికి పోవాలని చెప్పేసి ఈయనకి ఆశ ఉందని తెలుసుకున్న వెంటనే నారద మహర్షి అంటాడు చూడు ఈ ధర్మార్థ కామ మోక్ష దేన్ని తీసుకోవాలంటే కూడా భక్తి అనేది కావాలి నీవు ధర్మం కావాలంటే కూడా భక్తి ఉండాలా లేదు అర్థం నీవు సంపాదించుకోవాలంటే కూడా భక్తి ఉండాలా ఎందుకంటే సంపాదించింది ఉండడము పోగొట్టుకోవడము అది భగవంతు చేతులు మనం ఏదో కష్టపడి సంపాదించి ఏజ్ అయినప్పుడు మనకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఏజ్ అయినప్పుడు మనకి ఏ రోగం వస్తుంది ఎట్లా డబ్బులు పోతాయి మనం చేసిన సంపదానికి పెద్ద శత్రు రోగం ఉంటుంది రోగం ఉంటుంది దొంగలు ఉంటారు మన సంపదానికి శత్రులు ఎంతోమంది ఉంటారు అర్థం అనేది అక్కడ ఉండాలంటే కూడా ఎందుకంటే అది మనకి యూజ్ అవ్వాలంటే కూడా అది మనకి రేపుకి అది హెల్ప్ అవ్వాలంటే కూడా దానికి భగవంతుని అనుగ్రహం ఉండాలి అందుకు ఎందుకంటే యోగక్షేమం మనకు భగవంతుడు కరుణించాలి కానీ మన ఒట్టి డబ్బులు సంపాదించే వల్ల మనం క్షేమంగా ఉంటాం అనేది ఎక్కడ శాస్త్రంలో లేదు అన్ని సంపాదించుకునేసి మనకు చివరి సమయం లేదన్న రోగాలు వచ్చి పోగొట్టుకుంటే మనము చనిపోయే ముందే ఇంకొక ఇంకో పది సంవత్సరాలు బతుకుతాము మన సంపాదించిన డబ్బులు ఐదు ఒక పది సంవత్సరాల ముందే మనం పోగొట్టుకోవచ్చు ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకో కాబట్టి ఈ ప్రపంచంలో ధర్మ కానీ అర్థం కానీ డబ్బులు కానీ నిలబడాలంటే డబ్బుల కోసమైనా కానీ నీవు భగవంతుడికే సరెండర్ అయిపోవాలి దానికనే భగవంతుడే ఆర్తో జిజ్ఞాసురర్థాతి జ్ఞానిచ భ్రతశభ నా దగ్గరికి ఎవరెవరు వచ్చినారంటే భగవంతుడు ఈ డబ్బుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు తెలుసుకోవాలని ఆశపడేవాళ్ళు ఉంటారు ఆడితో జిజ్ఞాస డబ్బు కావాలని వచ్చేవాళ్ళు తెలుసుకోవాలని తెలుస్తున్న వాళ్ళు భగవంతుడే గొప్పవాడు అని తెలుసుకుని జ్ఞానంతో వచ్చేవాళ్ళు ఉంటారు బాధ తట్టుకోలేక వచ్చేవాళ్ళు ఉంటారు అన్ని రకాల ఆరితో బాధలతో వచ్చేవాళ్ళు ఉంటారు జిజ్ఞాసు తెలుసుకోవాలి ఉంటారు ఆరితో జిజ్ఞాసు అర్థార్థి డబ్బులు కావాలనుకుని ఆశపడేవాళ్ళు మొత్తం చూస్తాం కదా ఒక గుడిలో ఒక్కొక్క రోజు మనుషులు తిరిగేది దేనికోసం ఏదో పిచ్చి కోరికలు పెట్టుకుంటారు వాళ్ళేమి భగవంతుడు భగవద్దమ్మ పోయాలని చెప్పి ఆశతోటి తిరిగేదా కాదు అది తెలుసు భగవంత్ దగ్గర అడిగితే డబ్బులు వస్తాయని చెప్పేసి నేను ఒకసారి చిన్నప్పుడు చూశాను ఒక చిన్న పిల్లడు నేను చిన్నప్పుడు చిన్న పిల్లడు గుడికి తిరుగుతున్నారు దేనికి తిరుగుతున్నామంటే మా అమ్మ చెప్పింది డబ్బులు ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు డబ్బులు అని చెప్పేసి అందుకు ఇరవై ఐదు పైసల కోసం తిరుగుతున్నాడు ఆయన అప్పుడు ఆ కాలంలో నైన్టీన్ ఎయిటీ వన్ ఇరవై ఐదు పోస పోసమని గుడికి తిరుగుతూ ఉన్నాడు నేను చిన్నోడే నేను ఒక మూడు తిరిగేసి ఆపేసినాను ఆయన ఇంకా తిరుగుతున్నాడు తిరిగి అడిగినాను ఏమి అన్ని తిరుగుతున్నావు అంటే లే అమ్మ చెప్పింది డబ్బులు దేవుడు ఇచ్చేదంటే అందుకు అని చెప్పేసి అని ఆయన అనుకున్నాడు పాప ఇంకొక రెండు ప్రదక్షిణ ఇస్తే దేవుడు అక్కడ ఆల్టర్ కూడా పిలిచేసి యాభై పైసలు ఇస్తాడేమో రిటర్న్ అని ఆ ప్లేట్లో పడి ఉంటుంది తప్ప కానికలు దాని నుంచి ఇరవై వేస్తాడేమో పాప చిన్న అంటే ఒక కనీసం అంతా ఉంది కదా గొప్పది అనుకోవాలి డబ్బుల కోసం వస్తారా తెలుసుకోవాలని చెప్పి ఆశతో ఉంటారు బాధలు తట్టుకోలేక భగవంతుడికి సరెండర్ అయి ఉంటారు వాడిని వీళ్ళు గొప్పవాళ్ళు అన్నారు భగవంతుడు పోనీ వీళ్ళు దీనికోసం వచ్చినావా నీవు అని చెప్పి నేను నెగ్లెక్ట్ చేయను భగవంతుడు ఏమంటాడు జ్ఞానేశ వాళ్ళు జనానం సుకృతును అర్జున అన్ అని రావాలంటే వాళ్ళ దగ్గరే సుకృతి ఉండాల వాళ్ళకి భగవంతుడు ఒక అనుగ్రహం ఉండాలి కనీసం వాళ్ళకి భగవంతుడు ఇస్తున్నాడని చెప్పేసి లోపలుంది కదా బాధలుంది అని చెప్పేసి ఆయన తాగి తందనలాడి ఆ రూట్లు పోలేదు కదా బాధలు ఉంది అని చెప్పేసి కదా పోతారు కదా మనుషులు ఇంకా బాధలు ఎక్కువైపోయి తట్టుకోలేక సర్లే కొద్దిసేపు అన్న మర్చిపోతాంలే బాధలు అని చెప్పేసి ఏదో ఏమంటారు సరాయా సారాయం తాగేసి అక్కడ ఇక్కడ రోడ్లు పడిపోతారు కదా పొద్దునవరకట్లు ఎక్కడ పండుకున్నాను ఎక్కడ ఏం అర్థం కాదు ఆ బాధలన్నీ మర్చిపోయి అబ్బా నేను సుఖంగా ఉన్నాడని అనుకుంటాడు ఆ పొద్దున వచ్చి ఆ కుక్క ఒంటికి పోస్తేనే వాడికి మెలకు వస్తాయి అది ఏం సుఖమో వాడికి తెలవాల అని అటువంటి వాళ్ళ దగ్గర నిన్న బాధలు ఉండేవాడు భగవంతు దగ్గరకు వచ్చేస్తే అది ఎంతో మేలు భగవంతుడు మెచ్చుకున్నాడు భగవంతుడు గీతలు అంటాడు కదా జనానాం సుకృతినార్జున వాళ్ళు సుకృతం ఉంది వాళ్ళకు కనీసం నా దగ్గర ఉండరు ఆడితో జిజ్ఞాసు ఆడు జిజ్ఞాసు తెలుసుకోవాలని చెప్పేసి ఊరికే పిచ్చి పిచ్చితో తెలుసుకొని తెలుసుకొని ఆయన భగవంతుని తెలుసుకోలేకపోతే వేస్ట్ కదా నిన్న మనము ఆయన కలిసినాము బద్రి నుంచి వచ్చిన స్వామిని కలిస్తే ఆయన ఏమన్నాడు అన్ని మన విషయం తెలుసుకోకుండా దేవుడిని ఒకటి తెలుసుకుంటే చాలు అన్నీ తెలుసుకున్నట్లే ఇంకా వేరేది ఒకట తెలుసుకునే అవసరం లేదు అదొకటి తెలుసుకుంటే చాలు ఊరికిన అది ఇది అది ఇది అని స్టడీ చేసి స్టడీ చేసి స్టడీ చేసి ఆ ఒక్కటే అవసరం లేని విద్యలను అన్నీ నేర్చుకునేసి ఏం లాభం ఉంది చనిపోయినప్పుడు ఆ విద్యలు ఏది రాదు మళ్ళీ నీవు పుట్టితే మళ్ళీ నేను లాస్ట్ టైం ఇది చేసినానని చెప్పేసి ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేయడానికి అవుతుందా లేదు మళ్ళీ నీ ఫస్ట్ నుంచే చదవాలి ఏబిసిడి నుంచే స్టార్ట్ చేయాలి ఈ అని చెప్పేసి ఏం ప్రయోజనం అది అయితే భగవంతుడు ఏమంటున్నాడు యోగ భ్రష్టలు అయిపోయినా కానీ నువ్వు నన్ను చేరుకోలేకపోతే కూడా అది ఎక్కడ పోతున్నాయినా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు అప్పుడు ఈ విద్యనే మేలు కదా రాజవిద్య రాజగుహ్యం ఇది దానికి ఎంత బెటర్ నీవు జీవితంతో మంది ముసలో లేనప్పుడు చదువుతూనే ఉంటారు ఇంకా చదువు ఏం చదువు అర్థం కాదు పిల్లలు అయి ఉంటుంది వాళ్ళు పెద్దగా అయి ఉంటారు ఇంకా వీళ్ళు ఏదో కోర్సు చేస్తూ ఉంటారు భౌతికమైన శరీరాన్ని భౌతికమైన శరీరాన్ని పెంచుకోవడానికి వేరే వేరే ఇంకా ఇంకా చదివితే ఇంకా ఉద్యోగాలు వస్తాయి ఇంకా పెద్ద పోస్టులు వస్తాయి లేకుండా రిటైర్డ్ అయినప్పుడు పర్టికులర్ పోస్టులు ఉంటే మళ్ళీ పెన్షన్ ఎక్కువ వస్తాయి దానికోసం చదివేవాళ్ళు కానీ ఏముంది ఆ చదువు వల్ల ఏం ప్రయోజనం లేదు భగవంతుని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అట్లా భగవంతుడు ఏమంటాడు ఈ జిజ్ఞాసం భగవంతుని తెలుసుకోవాలని చెప్పి ఆశతో వచ్చిన వాళ్ళు కూడా గో గొప్పవాళ్ళే డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించి భగవాన్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు డబ్బు కావాలని చెప్పేసి వాళ్ళు దొంగతనం చేయడానికి పోలే కదా వాళ్ళని కంపేర్ చేసినప్పుడు దొంగతనం చేసి వాడు మళ్ళీ జన్మ జన్మలు కష్టపడెక్కినా వీడెంతో మేలు భగవాన్ దగ్గర వచ్చినాడు కదా ఎప్పుడు అర్థం కదన్న చేస్తాడు నెక్స్ట్ బర్త్ ఏమైపోతాడు అర్థం కాలే మామూలుగా ఒకటే మామూలుగా అంటారు తేనెటీగలాగా పుడతాడు అని చెప్పేసి ఎంతమంది దొంగతనం చేసినా వాళ్ళంతా కలిసిపోయి తేనెటీగలాగా పుడతారు మళ్ళీ తేనె తేనెలు రెడీ అయిపోతుంది వాళ్ళు ఎవరెవరి దగ్గర దోచుకున్నారా వాళ్ళ దగ్గర వాళ్ళ ఫైర్ పట్టుకుంటూ వస్తారు ఈ తేనె వచ్చి వాళ్ళ వాళ్ళకి చేరుతాయని లాస్ట్ బర్త్లు వాళ్ళు కష్టపడి కష్టపడి సంపాదించుకున్నారు వాళ్ళు సంపాదించుకుని వీళ్ళు దొంగతనం చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది తేనెటీగలాగా పుడతారు ఇంటి ఉండే ఫ్లవర్స్కి అంత కష్టపడి ఆ ఫ్లవర్స్ అక్కడ కొద్దిగా స్వీట్ ఉంటే దాన్ని పట్టుకుని వచ్చి తేనెలు అన్ని రకాలు అక్కడక్కడక్కడ కలెక్ట్ చేసుకుని తీసుకుని వచ్చి మంచిగా కట్టేసి తాను అనుభవించాలని కోరిక ఆ టైంలో దాన్ని పంపించేసి పిండేసి వీళ్ళు తాగుతారు ఎవరు ఎవరెవరు దోచుకున్నారో వాళ్ళు వాళ్ళకి దొరుకుతాయి కర్మం అనేది పక్కగా పనిచేస్తూ ఉంటుంది ఏ ఊరు ఎక్కడ తప్పించుకోలేరు సో ఆ దొంగల కింద భగవంతుడు నాకు సంపాదించుకోవాలి డబ్బులు లేదు అని చెప్పేసి దేవుడి దగ్గర రావడం వాడు గొప్పవాడు ఇంక అన్నీ తెలుసుకొని ఈ ప్రపంచం ముద్ర బాబు ఇంకే ఇక్కడ పుట్టనే పుట్టేదే వద్దు అన్నిటికి నీవే తండ్రి అని చెప్పేసి డైరెక్ట్ భగవంతు దగ్గర రావడం ఇంకా గొప్పది అట్లా నారద మహర్షి చెప్తాడు ఏదైనా కానీ నీ అన్ని కోరికలు తీర్చాలంటే నీవు భగవంతుని యొక్క పాదపద్మాలకు సరెండర్ అయిపోవాలా శరణాగతి పొందాలా ఇంకా నీవు <clears throat> శరణాగతి పొందాలంటే కూడా కొద్దిగా మనం ఈ భౌతిక వ్యక్తుల మధ్యలో ఉంటే ఆ శరణాగతి భావన రాదు కొద్దిగా మంచి ప్లేస్ చెప్తాను నీకు మంచి భక్తి చేయాలంటే కొద్దిగా భక్తి యొక్క వాతావరణం అక్కడ ఉండాలి కదా డివోషనల్ అట్మాస్ఫియర్ కూడా మనకు అవసరం మొత్తం ఊరంతా భక్తి చేయలేని వాళ్ళ మధ్య భక్తి చేయడం కూడా కష్టమే గొప్ప గొప్ప వాళ్ళు చేసినారు ఎందుకంటే మనము ఇదే పెంపుళ్ళ రహస్యంలో స్టార్టింగ్లు అక్రూరుని గురించి విదురుని గురించి మనం చదివినప్పుడు వాళ్ళు కంసంతో ఉన్నాడు ఒకడు ఒకడు వచ్చేసి తోటి ఉన్నాడు వాళ్ళు కష్టమైన పరిస్థితులు <clears throat> భక్తి చేసినారు దాని అనుకూలమైన పరిస్థితి ఉందనుకో మనకు చాలా ఈజీ మన భారతదేశంలో మనకు భక్తి చేయడం అనేది చాలా సింపుల్ ఎందుకంటే అన్ని చోట్ల మనకు గుడి గోపురాలు ఉంటాయి అన్ని చోట్ల మనకు భక్తులు దొరుకుతారు అన్ని చోట్ల ఇసుకొని ఉంది మనకి ఏ భయం లేదు సో ఆయన అంటాడు నీకు నీవు యమున యమున దీనికి వెళ్ళు యమునా నది పక్కన వెళ్తే అక్కడ మధువన అని చెప్పేసి మంచి ప్లేస్ ఉంది అక్కడ పోయి నీవు భక్తి చేస్తే తప్పకుండా నీవు ప్యూర్ అయిపోతావు అక్కడ నీవు వెళ్ళి అక్కడ నీకు పోగానే నీకు భగవంతు దగ్గర వచ్చిన ఒక ఫీలింగ్ నీకు వస్తాయి నువ్వు అక్కడ ఎల్లు అని చెప్పేస్తారు ఎందుకంటే దామం <clears throat> కావాలా దామం అనేది భగవంతుడు అక్కడ ఒక లీలలు చేసి ఉంటాడు ఆ ప్లేస్లో అంతా ఆర్డినరీ ప్లేస్ కాదు కదా భగవంతుడు లీలలు చేసిన ప్లేస్ అది చాలా ప్యూర్గా ఉంటుంది పక్కన యమునా నది యమున నది ఎంతో గొప్పది కదా యమునా నది ఉంటుంది దాని ఒడ్డున నీవు పోయి <clears throat> మంచిగా మూడు మూడు రోజుకు మూడు సార్లు స్నానం చేసుకో నీ శరీరం స్వచ్ఛంగా క్లీన్గా పెట్టేసి పవిత్రంగా ఉంచుకో తర్వాత మనసులు కూడా ఏ రకమైన ఒక భౌతిక విషయాల్ని ఆలోచించకుండా ఉండు ఎప్పుడు భగవంతునే తలుచుకొని ఉండాలా ఏ ఒక భౌతికమైన విచారాలు మనసుకు రాకుండా భగవంతుని ఒక దివ్య రూపం గురించి ఎప్పుడు తలుచుకోవాలా భగవంతుడు అన్ని దేవతలకి కన్నా కూడా ఇంకా అందంగా ఉంటాడు ఆయన భక్తులను ఒక అనుగ్రహించడానికి రెడీగా ఉంటాడు ఆ అనుగ్రహం చేసే అభయహస్తము అందరికి షెల్టర్ ఇచ్చే ఆ పాద పద్మాలు అట్లా ఆయన భగవంతుని ఒక దివ్య రూపాలని వర్ణిస్తాడు ఆయన లిప్స్ ఇట్లా ఉంటుంది అరుణోదయ కాలంలో సూర్యుడు అట్లా పైకి వస్తాడు అట్లా ఉంటుంది ఆయన లిప్స్ పెదాలు అంత అందంగా ఉంటాడు ఇంత బ్యూటీగా ఉంటాడు కళ్ళు ఇట్లా ఉంటుంది ఆ శ్రీవస్తం ఉంటుంది దేహ కాంతి ఆ శరీరంలో ఉండే కాంతి ఆ నీల వర్ణము అంత బాగుంటుంది మంచి అందమైన గార్లాండ్ వేసుకొని ఉంటాడు చతుర్భుజం ఉంటుంది శంఖ చక్ర గదా పద్మం ఉంటుంది కౌస్తుభం ఉంటుంది అన్నీ చెప్పేస్తాడు ఆ నీలవర్ణుడు పసుపు రంగు ఉండే ఆ పట్టు వస్త్రాలని ధరించి ఉంటాడు దోతి కట్టి ఉంటాడు ఆ ప్రతి ఒక్క అంగము భగవంతుడు అంగ అంగాలు అంత అందంగా ఉంటాయి ఆయన చూస్తేనే ఎంతో సౌమ్యంగా ఉంటాడు ఎంతో శాంతంగా ఉంటాడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆయన చూస్తే ఇప్పుడు మనకు ఆయన చూడంగానే మన లోపల అంతే ప్రశాంతత వస్తాయి మనకు అట్లా భగవంతుని యొక్క దివ్య రూపాన్ని వర్ణిస్తాడు ఉంటాడు దేవుడు నీవు ఆయన గురించి నీవు రాత్రి పగలు ఎప్పుడు తపస్సు చేయాలా నీ మనస్సుని ఆ మంగళ రూపం భగవంతుడు ఆ బ్యూటిఫుల్ ఫామ్ పైన నీ మనసు నిలబడాల ఇంకెక్కడ పోకూడదు అంటాడు దాని నుంచి కిందకి రాకుండా నువ్వు చూసుకోవాలా అటువంటి భక్తుడు ఈ భౌతికమైన విషయాల్ని త్వరగా పోగొట్టుకోగలుగుతాడు దాన్ని మర్చిపోగలుగుతాడు ఎందుకంటే మనసు మన పాత సంస్కారము వస్తూ ఉంటుంది కదా మనం ఎంత గుడికి పోయినా కానీ ఎంత ఎక్కడ పోయినా కానీ పాతదంతా తిరుగుతూ ఉంటుంది ఏడు దేడు ముందు నిలబడతాం కానీ మైండ్లో ఏదో వేరే పిక్చర్ పోతూ ఉంటుంది కొంతమంది అన్ని పరిగెత్తి పరిగెత్తి గుడికి పోయేస్తారు పోయేస్తారు బయటకు వచ్చి లోపల ఉండి దేవుడు ఏమంటే వాళ్ళకి తెలియదు ఏదో చూసినామండి ఏం చూసినారు మళ్ళీ ఏదో చూసినారు వాళ్ళు అది శివుడా విష్ణు అని కూడా తెలియదు కొంచెమంది అట్లా రాకుండా మనము మన మా క్రూడు గురించి చెప్పినప్పుడు చెప్పినాం ఎట్లెట్లో ఆయన కాన్సన్ట్రేషన్ చేసినాడని చెప్పేసి ఇంకా ఆయన చెప్తాడు ఈ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవ మంత్రాన్ని ఆయనకి చెప్తాడు రాత్రి పగలు నీవు జపం చేయి నీవు ఆకాశంలో పోయే గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళందరూ నువ్వు చూడవచ్చు ఇది సామాన్యమైన మంత్రం కాదు హరినామం హరినామం ఆయనకు ఉపదేశం చేస్తాడు గురువు యొక్క ద్వారా నుంచి హరినామం విన ఆయన చెవులకు వచ్చేస్తాయి ఆయన ఇంకా భగవంతుడికి ఏమేమి పెట్టాలా భగవంతుడు దొరికిందని పెట్టకూడదు భగవంతుడు కూడా ఆయన పత్రం పుష్పం ఫలంతో ఏం మంచి మంచి స్వచ్ఛమైన క్లీన్గా ఉండే వాటర్ మంచి పండ్లు మంచి ఇది పుష్పాలు ఇట్లా భగవంతుని వేరే వేరే విధమైన వస్తువుల్ని భగవంతుడికి నైవేద్యం ఇవ్వాలా ఏమేమి పెట్టాలా కొన్ని కూరగాయలు అన్నీ చెప్తాడు అన్నీ చెప్పేసి దేవుడిని ఏ విధంగా పూజన చేయాలా అని చెప్పేసి కూడా పూర్తిగా గురు తన శిష్యుడికి ఎట్లా ఉపదేశించాలా మొత్తం చెప్పేస్తాడు ఎందుకంటే ఆయన పైన గురువు ఒక కరుణ అనేది కలిగింది ఇంకా తన గురువు నారద మహర్షి యొక్క ఆశీర్వాదం తీసుకునేసి ఆయన ఏం చేస్తాడు తపస్సుని ప్రారంభం చేస్తాడు నేరంగా యమునా నది ఇక్కడికి వచ్చేస్తాడు ఫస్ట్ రోజు నిన్న మంచిగా ఆస్థానంలో పండుకునేవాడు ఇప్పుడు అడవికి వచ్చినాడు ఏం అర్థం కావట్లే పూర్తి అడవిగా ఉంది కానీ గురుగారికి మంచిగా ప్రదక్షిణలంతా చేసి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకునేసి వచ్చినాడు కాబట్టి ఆయనకి భక్తి మార్గాలు వచ్చే కష్టాలు భక్తి మార్గం ఏమైనా సులభమైన మార్గం కాదు కదా ఇది మంచి భగవంతుని పొందే మార్గం అంటే అంత అంత సులభంగా ఉండదు ఒక సామాన్య ఒక గొప్ప వ్యక్తినే మనము కలవాలంటే ఎంతో కష్టపెడతారు ఎంతో ఎంతో కష్టం ఉంటుంది ఒక చిన్న పనులు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు జరగాలంటే కూడా మనం కుక్కలాగా వెయిట్ చేయాల్సి వస్తుంది బయట వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా ఏందో మనం పిలిచిన తర్వాత ఏదో ఒకటి చెప్తారు ఇది సరి లేదా అది సరి లేదని చిన్న చిన్న విషయాలకి కదా అది అన్ని సరిగా ఉంటే కూడా ఏదో ఒకటి చెప్పేసి పంపిస్తారు ఇంకా భగవంతుని <laughs> పొందాలనుకుంటే ఇంకెన్ని తప్పకుండా కష్టాలు ఉంటాయి చిన్న విషయాలకి చిన్న వ్యక్తులనే మనలాగానే పుట్టిన ఒక పాపకర్మం వల్లనో పుణ్యకర్మం వల్లనో మనలాగానే నరకంలో పుట్టిన వ్యక్తిని కాలవాలంటేనే మనం ఎంతో కష్టపడాల ఇంకా ఏ ఒక్క గర్భములు వాసమే లేని ఆ భగవంతుని కలవాలంటే భగవంతుని పొందాలనుకుంటే ఒక జీవి ఎంత కష్టపడాల్సి వస్తుంది ఎన్నో జన్మల నుంచి ఆయనకు వ్యతిరేకంగానే పోయి ఆయన నెగ్లెక్ట్ చేసి ఆయన కేర్ చేయకుండా ఆయన చెప్పిన మాటలు వినకుండా శాస్త్రం ఒక ఉపదేశాలని ఎక్కించకుండా స్వతంత్రంగా తాను ఉండాలని చెప్పి ఆశపడి ఎన్నో జన్మలు తిరిగి తిరిగి తిరిగి ఇప్పుడు ఏదో ఈ జన్మలు పడే కష్టం తట్టుకోలేక ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పేసి <laughs> పైకి చూస్తే ఇప్పుడు ఇప్పుడు కదా మనకు బుద్ధి వచ్చింది ఇన్ని జన్మలు మనం గత జన్మలంతా మనం కూడా రావణ్తో కలిసి ఆ మంచి పని చేసినామని రావణ్ కూడా మనం ఇది చేసి ఉంటాం చెప్పలేము మనం కూడా దుర్యోధనతో కలిసి భగవంతుడు విరుద్ధంగా బతికి ఉంటాం ఇప్పుడు ఏదో మహాభక్తుల్లాగా <laughs> ఉంటాం కానీ ప్రీవియస్ పెడుతుందా మనం ఎంత భగవంతుడికి ఎంత విరోధిగా ఉన్నాం మనం అర్థం కాదు కదా భగవంతుడు సర్లే నెక్స్ట్ చూస్తానులే నీవే సరెండర్ అయ్యే విధంగా చేస్తానని చెప్పేసి ఇప్పుడు ఏదో సంకల్పం చేసుకున్నాడేమో కానీ కానీ ఒక్కసారి మనకు భగవంతుని యొక్క భక్తి మార్గంలో పోవడం అనేది తప్పకుండా కష్టంగా ఉంటాయి ఆల్రెడీ ప్రీవియస్ బర్త్ కొద్ది భక్తి చేసి విన్న వాళ్ళకైతే భగవంతుడు అంటాడు కదా శుచినాం శ్రీమతాం గే మంచి డబ్బులు ఉండే కులంలో మంచి అనుకూలమైన కులంలో పుట్టిస్తాను కొంచెమంది మేము చూస్తాము ఎంత హ్యాపీగా భక్తి చేసుకుంటారు ఏ ఇది లేదు కష్టం అనేది లేదు అంత వాళ్ళకి భక్తి చేయడం అనేది చాలా సులభంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ బర్త్ చేసినారు కొద్దిగా అందుకు వాళ్ళకి అంత కష్టం అనిపించదు మనకి పదహారు మాల లోపల ఎన్నిసార్లు చెప్ప సాక్ష్యమాలు ఎన్నిసార్లు చూస్తామో ఎన్నిసార్లు ఆ మాలలే తీసి పైకి లేపేసి కిందకి వేసి చూసి ఓమ్మో స్వామి ఇది ఏం కదలట్లేదు కదలట్లేదు కదా ఒకవేళ పొద్దున విని జపం కాలేదు బట్ ఒక పదహారు మాల జపం చేసుకోవడానికి మన వాళ్ళు ఎంత కష్టపడతాం కొన్నిసార్లు టైం పొద్దున మిని కుదరలేకపోతే నైట్ తొమ్మిది గంటల తర్వాత ఇంకొక ఎనిమిది మాలలు ఫినిష్ చేయాలని కటి సిట్యువేషన్ వస్తే అది ఎంతసేపు తిప్పినా పోనే పోదు అట్లు జపం చేయడం విషయం ఇంకా భగవంతుని చూడడానికి ఎంత తపనం ఉండాలి ఎంత కష్టం ఉంటుందో పాప ఇంకా కానీ చూడాలనే ఆశ ఉంది నారద మహర్షి యొక్క అనుగ్రహం ఉంది గురువు ఒక పూర్తి అనుగ్రహం ఉంది ఈ పిల్లోడు ఇటు వచ్చేసినాడు అనకు వచ్చేసినాడు నారద మహర్షి ఏమో అక్కడ పోయినాడు ఉత్తాన పాత్రటి మాట్లాడాడు ఆయన కూడా బాధపడ్డాడు అంత చిన్న పిల్లోడిని నేను ఈ భార్యకు వషుడు అయిపోయి ఇట్లా పనిపించేసినాను ఏమాత్రం ఆయన పోయినప్పుడు కొద్దిగా కరుణ చూపాలా ఆ పిల్లడు పాప తిన్నాడా లేదా ఏమైనాడో ఏమైందా పాప ఆయన పరిస్థితి ఏమైందో ఏ ఒక్క జంతువులు వచ్చి తినిందో నేను ఆ చిన్న ఎత్తి ఒక తండ్రికి ఎంతసేపు పడతాయి చిన్న ఎత్తి తొడపైన కూర్చోబెట్టడం కానీ ఆయన పని చేయలే అందుకు ఆయన కష్ట ఆయనకు ఆ భార్యకు సురుచిపైన ప్రేమంతో ఇది సునీతిది బిడ్డ కాబట్టి సునీతి పట్ల ప్రేమం లేదు కాబట్టి దాని బిడ్డ పైన కూడా ప్రేమం లేకుండా అట్లా నేను ఒక తెలివిలేని పని చేసినాను చాప పాప ఆ పిల్లుడు ఏమైనాడో ఏమైందో ఆ పిల్లుడుకు చెప్పేసి బాధపడుతున్నాడు కనిపించిన తర్వాత ఉత్తన ఉత్తన పద మహారాజు కానీ నారద మహర్షి అంటాడు ఏ అదంతా వదిలేసి అదని దాని గురించి అంత నీవు ఆలోచించందు ఆయన వచ్చేసి నీకు గొప్ప రాజ్యం ఆయన పొందుతాడు దాని గురించి నీవు ఆయన గురించి నీవు ఏం ఆలోచించే అవసరం లేదు అని చెప్పేసి నారద మహర్షి చెప్తాడు ఉత్తన పద మహారాజుకి పిల్లోడు ఫస్ట్ రోజు మంచి స్నానం చేసుకున్నాడు <laughs> యమునా నదిలో నై నైట్ స్నానం చేసుకుని బాగా జాగ్రత్తగా ఉన్నాడు చాలా ఎక్కింది భగవంతుని చూడాలా ఏదో ఒకటి పొందాలా పెద్ద పెద్ద దీన్ని పొందాలని ఆశ ఉంది నారదుడు ఏమేమి చెప్పినాడా నైట్ అంతా మేల్కొన్నాడు జాగ్రత్తగా ఉన్నాడు ఓం నమో భగవతి వాసుదేవాయ అని చెప్తా ఉన్నాడు ఫస్ట్ నెల ఏం చేసినాడంటే మూడు రోజుకు ఒకసారి ఈరోజు ఏకాదశి ఎట్లున్నాం మనం నీవు నీవు జల ఆయన నిర్జల మనం చూస్తే మేము పల మేము తిని అలసిపోయినాము నీవు నీళ్ళు తాగేసి అలసిపోయినాము ఆయన ఏం తినకుండా అలసిపోయినాడు కదా ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటేనే ఇంకా రేపు ఫాస్టింగ్ ఫాస్టింగ్ బ్రేక్ వచ్చేసి పది గంటలకు మనం ఇంకా ఆరు నుంచే నిద్ర కూడా పడదు పొద్దున్న త్వరగా లేస్తాము జపం చేస్తాము టైం అయ్యి టైం పోవట్లే కదలట్లేదు ఒక నిర్జలం ఉండేవాళ్ళకు ఒక చుక్క నీళ్ళు తాగాలని లోపల వేడి ఉంటాయి కదా నీళ్ళు నీళ్ళు నీళ్ళు కావాలని చెప్పి నీళ్ళు ఒక ఆ రేపు బ్రేకింగ్ టైం వచ్చినప్పుడు అమృతం లాగా ఉంటాయి ఒక చుక్క వాటర్ అయితే ఈ పిల్లడు పాప ఫస్ట్ మూడు రోజు ఏం చేసినాడు మూడు రోజులకి ఫాస్టింగ్ ఉండేసి ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి ప్రతి మూడు రోజుకి ఒకసారి కొన్ని పండ్లు మాత్రం తింటాడంట కొన్ని పండ్లు అదేం పండ్లు మళ్ళీ మళ్ళీ టేస్ట్ పండ్లు కూడా కాదంటే అట్లాంటి పండు తింటా ఉన్నాడు అట్లా అంటే మంచి టేస్ట్ టేస్ట్ కూడా అంత భక్తులకు అవసరం లేదని చైతన్య మా కూడా క్లియర్గా చెప్పినారు బాగా నాలిగలు దేవుడికి మాత్రం మంచిగా పెట్టాలా దేవుడికి దొరికిందంత పెట్టకూడదు దేవుడికి మంచిగానే పెట్టాలా మనం తిన్నప్పుడు కూడా నాలిక మరీ అట్లే తిరిగి మరగపడకుండా <laughs> కొద్దిగా ఆలోచించాలా తినే వస్తువులు కూడా కొద్దిగా కార్పులు కొండలు ఎప్పుడు బాలోనా కైపో బాలోనా డాల్బో అన్నారు మహాప్రభు గ్రామికత నాసునిబో ఎక్కువ లోకం భగవంతుని కావాలనుకుంటే ఈ ప్రపంచంలో జరిగే రాజకీయాల గురించి దాని గురించి ఎక్కువ చదవడం కాదు న్యూస్ పేపర్ రాత్రి పగలు మొత్తం చదవడం కొంచెం మంది వాళ్ళు తిండి లేకుండా ఉంటారు ఆ న్యూస్ పేపర్ లేకుండా ఉండలేరు పొద్దున లేగానే ఇంకెన్నాళ్ళు బతుకుతారని తెలియదు అంత అటువంటి బాడీ కండిషన్ ఉంటుంది కానీ న్యూస్ పేపర్ చదువుతూ కూర్చుంటారు చైతన్య మహాప్రభు అంటే లోకనాథుడు నీకు దొరకాలంటే లోకల్ ఉండే వార్తలను ఎక్కువ వినొద్దని చెప్పేసి లోక సమాచారాలని వదిలేలా అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది మీకు అవసరం లేదు ఎటో పైకి పోయేది అట్లా చూడరు బాబు ఎక్కడ ఏం జరిగితే నీకేం కావాలా ఎప్పుడు ఎప్పుడు టైం అవుతుంది ఎప్పుడు ఏమవుతుంది నీకు తెలియదు నీ పేపర్ పట్టుకొని అక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది అంటే ఎప్పుడు ఎగిరిపోతావు నీకు అర్థం కాదు పేపర్ పట్టుకొని కూర్చుంటే ఎంత ప్రమాదం అట్లా ఆ గ్రామికత నాశనిపో ఆ ఊర్లో ఏమైంది ప్రజాల్పలు ఎక్కువ వినొద్దు బాలోనా కాయబో ఎక్కువ రుచి రుచిమైన టేస్ట్గా అట్లే నాలుగకు అలవాటు పడి అలవాటు పడి రుచికి ఆశపడేసి ఈ ప్రపంచమే బాగుంది అనుకోద్దు దీనికి ఎక్కువ రుచి అక్కడ ఉన్నాయి ఇక్కడ కొద్దిగా ఈ రుచి వదిలేస్తే అక్కడ మంచి రుచి నీవు తినొచ్చు ఎక్కువ దుస్తులకు కూడా మరి విపరీతంగా ఖర్చు పెట్టద్దు ఎందుకంటే ఈ శరీరము ఎంత దీన్ని అలంకరించినా కానీ ఇది పోతాయి కదా పక్క పండు ముస్లామకు వచ్చేసి మంచి ఐలైనర్ వేస్తే అందం కనిపిస్తే ఏమన్నా ఎందుకన్నా పడదు సౌందర్యకు శత్రు ఉంటుంది జర అనేది సౌందర్యం సౌందర్యం లాగానే ఉండిపోదు అరే నీవు యంగ్ ఏజ్లో బాగా నీ కళ్ళు భలే బ్యూటిఫుల్గా ఉండొచ్చు కానీ ఆ పండు ముసలమ్మ కళ్ళకి అదే ఐలైనర్ వేస్తే అది ఏం కనపడదు అది ముదట పడే ముడతలు స్కిన్ ముడతలు పడి ముడతలు పడి అది చూస్తేనే మళ్ళీ దానికి ఐలైనర్ వేస్తే అది రకంగా ఉంటాయి చూడడానికి <laughs> కదా అందము టైం కదా ఇది కాదు నేను బాగా డబ్బులు ఉందండి మేము స్నానం టైంలో కూడా పట్టు వస్త్రాలు వేసుకుని స్నానం చేస్తామంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా పట్టు వస్త్రాలు వేసుకోవాలి ఎక్కడ పెళ్ళికో పిడకలో పట్టు వస్త్రాలు వేసుకొని తప్పులేదు నాకు డబ్బులు ఉందని చెప్పేసి నేను స్నానం చేసినప్పుడు నేను మంచి పట్టు పట్టు సారీ వేసుకొని స్నానం చేస్తే ఆ పట్టు వస్త్రాలు కూడా వెళ్ళిపోతాయి పట్టు వస్త్రాలకు ఎక్కువ ఇంకా పట్టు చీరలకు నీళ్ళు ఎక్కువ బాగా ఇదైతే పట్టు చీర పోతాయి పోగొట్టుకుంటాను అట్లా మనకు ఉందని చెప్పి కూడా అన్ని చోట్ల అది ఉపయోగానికి కుదరదు ఉంది అయినా కానీ ధ్రువమార జట్లున్నాడు తనకు ఆహారం కావాలా ఏదో పండ్లు దొరికింది తిన్నాడు అంతే శరీరము ఆత్మము కలిసి ఉండాలి కదా దానికోసం ఒక ఫుడ్ లోపల పండింది మనకు ఒకే రకమైన ఫుడ్ రేపు పెడితే కుదరదు కదా ఈరోజు ఏకదశికి ఏదో సగుబియ్యమో అది ఏదో తింటాము ఏదో మిగిలింది రేపు ఎవరికైనా కావాలంటే ఒక్కడు తాకరు దాన్ని కొన్నిసార్లు ఆవులు కూడా తిన్నది ఇది ఏకాదశి వద్దురా వేరే దేవుని ఉంటే ఇచ్చాను నేను చెప్పేసి కొన్నిసార్లు అంటే నాలుగేలు అనేది అంత ప్రభావం ఉంటుంది అందుకే చాలా బలమైన ఇంద్రియము నాలుగలు అని చెప్పేసి అన్ని శాస్త్రాలు ఉపదేశం ఓపెన్ చేస్తే ఫస్ట్ వాచో వేగం మనసా క్రోధ వేగం ఫస్ట్ నాలుగని అదుపులు పెట్టమన్నారు తిండిను మాటలు అక్కడ ఫస్ట్ ఆ భక్తికి భక్తికి అనుకూలమైనది చెప్తా ఉంటే దాంట్లో ఎన్నో విషయాలు చెప్తా ఉంటే నాలుగను ఫస్ట్ కొద్దిగా అదుపులు పెట్టమన్నారు అట్లా ఈ ఫస్ట్ నెలలో ఏం చేస్తాడైనా ఆయన ఒట్టి పండ్లు తినేసి బతుకుతున్నాడు తర్వాత రెండో నెలలు ఏం చేస్తాడు ఫస్ట్ నెల వచ్చేసి మూడు రోజుకు ఒక రోజు పండ్లు తింటున్నాడు రెండో నెలలు ఏం చేస్తాడు ఆరు రోజుకొకసారి ఎండిపోయిన గడ్డి తింటున్నాడు ఎండిపోయిన గడ్డి మళ్ళీ కొన్ని ఆకులు కొన్ని ఆకు ఉంటాయి కదా కొద్దిగా ఎండిపోయిన తర్వాత కొన్ని తీయగ తీయగా ఉంటాయి అటువంటిది ఆకు తినేసి భగవంతుని భక్తితో మునిగిపోయాడు ఈ భగవంతు పైన భక్తి వచ్చినప్పుడు ఆ తిండి పైన కొద్దిగా ఆతురత తగ్గిపోతూ ఉంటుంది అది తినాలా ఇది తినాలా అని చెప్పేసి ఉండే ఒక ఆశ అంతా తగ్గిపోయి మంచి భగవంతుడు మంచి నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యమైన ప్రసాదమే తినాలా అని చెప్పేసి ఆశ కలుగుతుంది కానీ ఒక్కప్పుడు మేము అది తిన్నాము ఇది తిన్నామని చెప్పేసి భక్తుడైన తర్వాత మళ్ళీ ఆశ ఉండదు భక్తుడైన తర్వాత ఏదో భగవంతుడు నైవేద్యమైన ప్రసాదం దొరికితే చాలని ప్రసాదం తింటాము మూడో నెలలు ఏం చేసినాడు రెండో నెలలు ఎండిపోయిన గడ్డిను ఈ ఎండిపోయిన ఆకు తినేసి బతుకుతున్నాడు మూడో నెల ఏం చేస్తున్నాడు ఒట్టి నీళ్ళు తాగి బతుకుతున్నాడు ఒట్టి నీళ్ళు తాగేసి బతుకుతున్నాడు అది ఎప్పుడు రెండోసారి ఫస్ట్ది మూడు రోజులకు ఒకసారి పండ్లు సెకండ్ది ఆరు రోజులకు ఒకసారి ఆరు రోజులకు ఒకసారి ఎండిపోయిన ఆకు ఎండిపోయిన గడ్డి అది తింటా ఉన్నాడు ఆరో రోజుకు మూడో నెల ఏం చేస్తున్నాడు తొమ్మిది రోజుకు ఒకసారి నీళ్ళు తాగుతున్నాడు తొమ్మిది రోజుకు ఒకసారి <laughs> మనకు ఒక్కరోజు నీ నిర్జల ఏకదశి అంత వచ్చినప్పుడు తెలుస్తాయి కదా ఒక్కరోజు ఈరోజు ఏకాదశి మనకు తెలుసు నీళ్ళు తాకుండా ఎంతసేపు ఎంత కష్టం ఉందని చెప్పి ఉండడానికి సో తొమ్మిది రోజులు ఒకసారి నీళ్ళు తాగేసి భగవంతుని మనస్సు అనేది అక్కడ ఫిక్స్ అయింది ఆ హయ్యర్ టేస్ట్ దొరికింది పరీక్షిత్ మహారాజు చెప్తాడు కదా ఈ భగవంతుని కథ వింటా ఉంటే నాకు దాహం కానీ ఆకలి కానీ ఏమి అనిపించదు అంటే ఆ స్థాయికైనా మనస్సు అనేది పూర్తి భగవంతు పైన నిలబడి ఉంది ఆయన నైన్ డేస్కి ఒకసారి నీళ్ళు తాగుతున్నాడు నాలుగో నెలలు ఏం చేసినాడు గాలి తీసుకునేది కూడా ఆపేసినాడు ప్రతి పన్నెండు రోజుకి ఒక్కసారి ఒక్కసారి శ్వాసం తీసుకుంటాడు పన్నెండు రోజుకి ఒక్కసారి అట్లే తీసుకుని అట్లే బంద్ చేస్తాడు పూర్తిగా ఇంకెక్కడా ఇది లేదు ఎంత స్టన్నింగ్ ఉందంటే ఆ ఒక్క కాలు పైన అట్లే నిలబడి ఒక పిల్లర్ మనం పెడితే ఎట్లా ఉంటుంది అట్లా స్ట్రేట్గా అట్లా అంటే ఒకే ఒక కాలు పైన ఐదో నెలలు నాలుగో నెలలు బ్రీతింగ్ స్టాప్ చేసినాడు శ్వాసం అనేసి పన్నెండు రోజుకు ఒకసారి తీసుకుంటాడు మళ్ళీ అక్కడికి ఆగిపోతుంది మళ్ళీ పన్నెండు రోజుల తర్వాత ఇంకొకసారి అట్లా ఉండేవాడు ఇంకా ఐదో నెల వచ్చినప్పుడు కంప్లీట్ ఆపేసినాడు శ్వాసం కూడా ఆపేసినాడు పన్నెండు రోజులకి ఒకసారి తీసుకున్నాడు కదా ఇప్పుడు నీళ్ళు లేవు గడ్డిలు లేవు పండ్లు లేవు ఏం లే బ్రీతింగ్ తీసుకోవడం కూడా లేదు శ్వాసం తీసుకోవడం కూడా లేదు పూర్తిగా మనస్సుని ఒక క్షణం కూడా అటు ఇటు పోకుండా భగవంతు పైన పెట్టినాడు ఏకాగ్రగా ఏకాగ్ర చిత్త అంటారు కదా భగవంతు పూర్తిగా మనస్సు భగవంతు పైన నిలబడి ఉంది ఎక్కడ పోకుండా అంత స్ట్రిక్ట్గా భగవంతుని పట్టుకున్నాడు అప్పుడు ఏమైంది మూడు లోకాలు వణుకుతుందంట షేక్ అవుతుంది ఈయన ఒక భక్తి ఒక దీనికి ఎంత గొప్ప పరిస్థితులు ఉన్నాడు తండ్రి తొడ పైన కూర్చోడానికి ఆమె చిన్నమ్మ ఒప్పుకోలే నీకు అర్హత లేదురా నీవు పోరా అట్టెట్ట అనేది నీవు నా కడుపులు పుట్టాలా భగవంతుని పోయి అడుగు మళ్ళీ నీకు భగవంతుని మెప్పించుకునేసి మళ్ళీ భగవంతుని మెప్పించుకుంటే ఎవరైనా మళ్ళీ కడుపులు పుడతారా అది ఆమెకు అంత అర్థం కాదు మళ్ళీ నీవు భగవంతుని మెప్పించుకునేసి నీవు వచ్చేసేయి నా కడుపులు పుట్టు తర్వాత నీవు దాని పైకి అని ఇప్పుడు ఆయన పవర్ ఎంత వచ్చేసిందంటే ఆయనకు ఆయన ఒక్క ఒక్క ఫింగర్దు ఒక ఫింగర్ని ఒకటి కాలు నిలబడినాడు కదా ఏమంటారు ఫస్ట్ ఫింగర్ ఉంటాయి కదా బొట్టనాళ్ళు ఆ బొట్నవేలు భూమిపైన ఉంది బొట్నవేలు నిలబడినాడు ఆ ఈయన ఒక భక్తి శక్తికి భూమి ఒక అట్లే కిందకి వెళ్ళిపోయింది కిందకు ప్రెస్ అయిపోయింది భూమి ఈయన ఒక్క పిల్లోడు తండ్రి తొడపైన కూర్చోడానికి అర్హత లేదని చెప్పేసి భౌతిక వ్యక్తి ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఉన్న పిల్లోడు తాను భక్తి చేసిన తర్వాత భగవంతుని ఇచ్చే శక్తి చూడు భూమియే సగము కిందకి వెళ్ళిపోయిందంట ఈయన బరువు అంత లోపల అంత శక్తిని ఇది చేసినాడు ఎట్లా ఉండింది ఒక ఏనుగు నా పాతకాలం ఇప్పుడు లారీలు ఎక్కిస్తారు కదా ఇప్పుడు ముద్దుమల్లె కదా తీసుకుని లారీ లెక్కిస్తారు అప్పుడు బోట్లు ఎక్కిస్తారు బోట్లు ఎక్కించినప్పుడు ఈ ఏనుగులు కానీ ఈ ఆవులు కానీ టెంపుల్ ఉన్నా కానీ అది ఒక్కసారి ట్రై చేస్తే కాలు అట్లే నిలబడదు దానికి అలవాటు కదా అది అర్థం కాదు మనం ఊరికి నిలబడినా కానీ ఇది పోతాయని దానికి అర్థం కాదు అది కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తే కాలు ఈతలు అవతల పెట్టడం అట్లా ఈ ఏనుగులంత బోట్లు తీసుకుని బో ఏనుగు ఏం చేస్తాయంటే కాళ్ళను కొద్దిగా కదిలిస్తాయంట అట్లా స్ట్రైట్గా నిలబడదు ఏనుగు మామూలుగానే అట్లా ఊకే నిలబడే శక్తి ఏనుగు అలవట్లేదు ఊపుతూ ఉండట బాడీ కానీ తలకాయ కానీ కాలు కొద్దిగా అటు ఇటు ఊపినప్పుడు అది బోటు పైకి కిందకి సైడ్ కింద ఒక సైడే దానికి తెలియదు కదా బ్యాలెన్స్ ఉండాలంటే ఇట్లే నిలబడాలని కాలు కొద్దిగా మార్చేసినా కానీ అది అటు ఇటు అవుతా ఉంది అట్లా భూమి ఈ ఒక్క పిల్లడు వల్ల ధ్రువ మహారాజు వల్ల భూమి షేక్ అవుతుందంటే అటు ఇటు అవుతా ఉంది అటు ఇటు అయినప్పుడు ఇంకా ఎప్పుడు ఈ బ్రీతింగ్ స్టాప్ అయింది ఒక బొటన్ వెళ్ళి నిలబడి తపస్సు చేస్తున్నాడు మొత్తం దేవతలకు బ్రీతింగ్ కుదరట్లేదంట వాళ్ళకే దొరకట్లేదు బ్రీతింగ్ వాళ్ళంతా పరిగెత్తినారు దేవుడి దగ్గరికి భగవంతు దగ్గరికి పోయి భగవంతుడా నీవు మాకు గాలి దొరకట్లేదు మాకు బంద్ అయిపోయింది మాది ముక్కు క్లోజ్ అయిపోయింది గాలి పోవట్లే మాకు లోపల నీకు సరెండర్ అవుతున్న మా ఈ బాధల నుంచి ఈ ఏమంటారు ఇటువంటి ఒక పరిస్థితి మాకు వచ్చేసింది ఈ పరిస్థితి నుంచి మాకు మోక్షం మాకు విముక్తి దీని నుంచి బయటపడే మార్గం చెప్పు తండ్రి గాలి తీసుకోలేకపోతున్నామంటే భగవంతుడు అంటాడు ఏం ఏం భయపడద్దు ఆ చిన్న పిల్లోడు తపస్సు చేసే వల్ల ఇంత జరుగుతుంది విలువ ఇంత త్వరగా నేను వాడి దగ్గరికి వెళ్తాను వాడు తపస్సును ఆపేస్తాను మీరు మంచిగా వెళ్ళండి మీ స్వర్గానికి మీ రాజ్యానికి వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పేసి భగవంతుడు వాళ్ళకంత అభయం ఇచ్చేసి అక్కడ నుంచి భగవాన్ వాళ్ళంతా దేవలోకానికి పోయినారు భగవాన్ గరుడ పైన కూర్చొనేసి వచ్చేసినాడు మధువనకు వచ్చేసినాడు భగవంతుడు మధువనకు వచ్చేసినాడు భగవంతుని యొక్క ఆ దివ్య రూపం భగవంతుని ఒక దివ్య రూపం లోపల కనిపిస్తుంది ధ్రువ మహారాజ్కి ఆ దివ్య రూపాన్ని చూస్తున్నాడు ఆ దివ్యమంగళ మూర్తి అంత కాంతి లోపల కనిపిస్తుంది ఆయనకు సడన్లీ కనం అవుతుంది మాయమైపోతుంది కనపడలేకపోతుంది అదృశ్యమైపోయింది అరే స్వామి ఎక్కడ పోయినాడని కళ్ళు తెరిచినాడు కళ్ళు తెరిచి కళ్ళ ముందు నిలబడినాడు ఐదు నెలల తపస్సుకు భగవంతుడు కళ్ళ ముందు నిలబడినాడు నిలబడితే ఏం చేయాలో అర్థం కాదు ఆయన ట్రాన్స్కి వెళ్ళిపోయినాడు భగవంతుని దివ్య రూపాన్ని చూసి ట్రాన్స్కి వెళ్ళిపోయినాడు భావపరవశం అయిపోయినాడు ఆ భగవత్ ప్రేమం కృష్ణ ప్రేమం పండం కదా అది దొరికింది ఆయనకు ఆ భగవంత్ ప్రేమను ఆ సౌందర్యాన్ని చూసి ఆ తను ఏమంటారు భగవంతుని పాదాలకు అట్లే ముద్దు పెడుతున్నాడు ఆ భగవంతుని పాదాలకు ట్రాన్స్ పావంలో భగవంతుని గట్టి పట్టుకున్నట్లే ఈయన సైజ్ ఎంత భగవంతు సైజ్ ఎంత <laughs> చిన్న పిల్లోడు కాలకడ వరకు వస్తాడేమో భగవంతుని గట్టి పట్టుకున్నట్లు అనిపిస్తుంది ఆ పాదాలకు ముద్దు పెట్టినట్లు అనిపిస్తుంది ఆయనకు ఆ కళ్ళు వచ్చేసి ఆ భగవంతుని బ్యూటీ చూసి తాగుతోంది భగవంతునికి అపర్యాప్త అమృతం అంటారు అంటే ఆయన చూస్తూ ఉంటే ఈ అమృతం అయితే ఒక చుక్క తాగితే చాలా అనిపిస్తాయి ఇంకా చాలా అని చెప్పచ్చు అపర్యాప్త అమృతం అంటే భగవంతుని పేరుంది ఈ కుంభకోణం సారంగా పనిది ఉత్సవమూర్తికి అపర్యాప్త అమృతం అంటే ఎంత చూస్తే ఇంకా చూడాలా చూడాలా చూడాలా ఉంటుంది అపర్యాప్త అమృతం అంటారు అట్లా ఎంత తాగినా కానీ ఈ అమృతము ఇంకా తాగాల తాగాల తాగాల ఆయన బ్యూటీ చూసి ఇంకా కావాలా కావాలని చెప్పేసి ఆత్మ ఆశపడుతుంది ఇంకా కావాలి ఇంకా చూడాలని చెప్పేసి అట్లాంటిది ఒక పరిస్థితి ధ్రువ మహారాజకు వచ్చింది ఇంకా దేవుని గురించి దేవుడు కనపడినాడు కొద్దిగా సూత్రం చేయాలి కదా దేవుని పొగడాలి కదా ఆయనే రెండు చేతులు ఇట్లా నమస్కరించి అంజలి హస్తంతో నిలబడినాడు ఏం మాట్లాడడానికి మాటలు రావట్లేదు అయితే భగవంతుడు తెలుసుకున్నాడు ఇంకా తెలుసుకొనేసి ఆ ధ్రువ మహారాజ్ యొక్క ఆ నుదుటి కడ ఆ భగవంతుని శంఖం ఉంది కదా ఆ శంఖాన్ని టచ్ చేసినాడు స్పర్శించినాడు ఆ నుదుటి కడ ఇట్లా స్పర్శించే అప్పుడు మాటలు వస్తుంది యోంత ప్రవిశ్య మమ వాచమి మాం ప్రసుప్తాం సంజీవ యత్యకిల శక్తిధరస్వదాంన అన్యాం సహస్త చరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం భగవంతుడు ఆయన అంటాడు ధ్రువ మహారాజు భగవంతుడా నీవు సర్వశక్తి కలిగిన వాడు అన్ని శక్తి కలిగిన వాడు నీ యొక్క శక్తి నా లోపల ప్రవేశించిన వెంటనే నా చేతులు నా కాళ్ళు నా చెవులు నా అన్ని ఇంద్రియాలు నా ప్రాణవాయు నా మాటలు అన్నీ మళ్ళీ వచ్చేస్తా ఉంది నాకు కానీ అటువంటి దేవుడా నీకు నా ప్రణామములు అని చెప్పేసి నమస్కారం పెడుతున్నాడు సో భగవంతునక ఒకడు మాట్లాడుతున్నాడు ఒకడు వినపడుతు వినగలుగుతున్నాడు ఒకడు చూడగలుగుతున్నాడు ఒకడు చెప్పగలుగుతున్నాడు దీనికంత కారణమేమే భగవంతుడు అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి మనము దాన్ని భగవంతుడు ఇచ్చిన మాటల శక్తిని భగవంతుడు ఇచ్చిన వినికిడి శక్తిని వేస్ట్ చేయకూడదు ఊరికనే సినిమా సాంగులు పెట్టి పెట్టి ఇచ్చేవాళ్ళని పోగొట్టుకోకూడదు లేకుండా అవసరం లేని మాటలు మాట్లాడి మనము నరకానికి పోకూడదు భక్తి సిద్ధాంతం అలా చెప్తారు కదా ప్రభుపాదులు గురు చెప్తారు ఈ కప్పు వచ్చేసి కాకా అని అరిచి అరిచి వర్షాకాలంలో ఏమవుతుంది పాము నోటుకు దొరుకుతుంది ఊరికేనే భగవంతుడు మాటలు మాట్లాడకుండా అదే రామకృష్ణ గోవింద హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే భగవన్నామ సంకీర్తనం చేస్తే భగవద్నామ పోయి ఉండొచ్చు కానీ భగవంతుడు ఇచ్చిన మాటలు భౌతికమంగా ఊరికిని వాడేసి నరకానికి పోతున్నాము అయితే ఈయన ఏమంటున్నాడు యోంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవ ఎత్యకిల శక్తి ధరస్వదాంన అన్యాంశ అన్యాంశ హస్త చరణ శ్రవణస్వగాదిన్ అన్యాంశ హస్త చరణ శ్రవణత్వగాదిన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం ఈ అన్ అన్ని చేతులు కాళ్ళు శ్రవణము ఈ చరణ ఈ చర్మం అంటే స్పర్శము అన్నిటికి మనము మూల కారణం ఎవరు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి ఆయన లోపల నుంచి వెళ్ళిపోతే ఈ స్పర్శ దీనికి ఐసు పెట్టినా ఏం అర్థం కాదు కదా మనము లోపల నుంచి ఆ పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మంచి ఫ్రీజర్లు పెడతారు కదా డబ్బాలు వేసుకుని పెడతారు ఏదైనా మన బంధువులు రాలేదనుకో కుస్తీ పెడతారు ఏమన్నది అయ్యో నాకు చల్లబడిందండి ఏమని అంటుందా కొద్దిగా వేడి నీళ్ళు తీసుకుని రండి ఏంలే తిట్టిన ఏమన్నదు అంతమంది ఏడ్చిన దానికి అప్పుడు వినపడదు అంతమంది ఆ కరెంట్ వేసి పెట్టిన దానికి ఏమనపడ తెలియదు కానీ థౌజండ్ వోల్ట్లు శ్మశాన తీసుకుని పోయినప్పుడు ఇప్పుడు అంత అంతమంది కలిపి మొత్తం బంధులంతా మంట పెట్టిన దానికి ఏం అనిపెడదు అప్పుడు ఏం తెలియదు అంటే ఈ శక్తి ఎక్కడి నుంచి వేడి చల్లతనము వినడము మంచి ఇది మంచిది ఇది చెడు అన్ని తెలుసుకోవడం శక్తి ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుని నుంచి ఇచ్చినాడు భగవంతుడు ఉన్న వల్ల మనం ఎన్ని పనులు చేస్తున్నాం దీని ఈ శరీరంలో మొత్తం మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నామంటే మనకు లోపల భగవంతుడు ఉన్న వల్ల కదా ఈ అనుభవం మనకు అను అనిపిస్తుంది మనకేం ఈ ఒక్కొక్క ఇంద్రియాలు పంచలేకపోతే మనకి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది భగవంతుడు నాలుగు ఇచ్చేసి దాంట్లో రుచి అనేది ఒకటి ఇచ్చిన వల్ల కదా ఇన్ని రకాలు తింటున్నాము దానికి రుచి అనేది లేకపోతే ఏదో మనం కూడా కొద్ది గడ్డీలు వేసుకొని తిని ఉండొచ్చు కదా మనకి ఇప్పుడు ఏం తిన్నా మనకు రుచి అనిపించట్లే మనకు ఒకటే కదా వేప వేప చెట్టు ఆకు తిని ఉండొచ్చు మనము మళ్ళీ బిర్యానీ ఆకు కూడా తినవచ్చు మనకు చీ చేదు తీపు అన్నీ సమా మనకేం అర్థం కాలేదనుకో మళ్ళీ భగవంతుని తిరస్కరించిన వాడు ధిక్కరించిన వాడు మనకు మళ్ళీ నాలుగు రుచి కూడా పెట్టినాడు ఆయన అనుకుంటే పో గడ్డి తిన్ను పో అని చెప్పేసి రుచి తీసి పని నేను పంపించుండొచ్చు నన్ను నేను వద్దుని కదా నీవు పోయినావు పో ఏం తింటా చూస్తానని కొద్దిగా కొద్దిగా లోపల గర్వం ఉండింటే దేవుడుకు ఆ పని చేసి ఉంటాడు కానీ అంత మనం ఆయన వదిలేసిపోయి ఎనభై నాలుగు లక్ష జీవరాశులు తిరిగినా కానీ మనపైన ఇంకా ఆయన కసురుకోలేదు మనపైన ఇంకా కోపం రాలేదు మనకు ఇంకా రుచినిచ్చినాడు ఏదో మంచి తినరా బాబు లేక గడ్డి తిని బతకదు మంచి టేస్ట్ టేస్ట్గా తినడానికి నాలుగలు రుచి అనేది ఇచ్చినాడు భగవంతుడు ఈ పోతే మనకి ఏమని అర్థమయ్యేది ఇప్పుడు ఏమేమి తిని ఉంటాం మనం రుచి లేదు తేళ్ళు రుచిలు మట్టి తిన్నట్లు ఉంటుంది కదా ఆ రుచి రుచి కదా లాగుతుంది మళ్ళీ ఆ టైంకు ఏ అన్నం తినలేదు ఈరోజు పోపో రేపు పొద్దున అంగనే తినాలా తినాలా అని చెప్పేసి ఒకటి అడుగుతుందంటే నాలుగ రుచి పెట్టినాడు దేవుడు సో ఇన్ని శక్తులు ఎవరిచ్చినాడు భగవంతుడా నీ యొక్క అనుగ్రహం వల్ల ఇన్ని శక్తులు నాకు వచ్చేసింది అట్లా నీకు నా నమస్కారం అని చెప్పేసి ధ్రువ మహారాజు భగవంతుడికు దండం పెడుతున్నాడు భగవంతుడు కూడా ఆ లోపల ఉండి ఇప్పుడు ఆయనకు ఆ పాత ఆ ఇష్టం లేదు భగవంతుని చూసేసినాడు భగవంతుని చూసేసిన తర్వాత ఇప్పుడు ఆ లోపల ఉండే కోరికలంతా పోయింది భగవంతుడు అన్నాడు కదా భగవంత్ భగవంతుడు తెలుసుకున్న తర్వాత ఇంకొక తెలుసుకోవడానికి ఏం లేదు ఇంకా పాత కోరికలంతా పోయింది ఈ శరీరం వచ్చేసి ఇది వచ్చేసి మాయ నుంచి ఉన్న వల్ల ఇదే ఒక సుఖాని కోసం ఇది ఆశపడుతుంది కానీ నిజమైన సుఖం దొరికినప్పుడు మళ్ళీ భౌతిక సుఖం ఎంత పెద్ద ఇది ఉన్నా కానీ ఇప్పుడు వద్దు ఆయన అంటున్నాడు నాకు ఇప్పుడు ఆ రాజ్యం వద్దు నాకు ఆ రాజ్యం మేల కింద నీ భక్తి చేసి మంచి బతకడం అది ఎంతో మేలు అంటున్నాడు నాకు ఇంకా దానిపైన ఏ ఆశ లేదు నాకు ఇంకా దాన్ని పొందాలని లేదు నాకు ఏది ఇటువంటిది ఒక కోరికనే లేదు భగవంతుడు నాకు ఆయన ఏం కోరుకున్నాడు ధ్రువ మహారాజు నదిలో వచ్చేసి ఎట్లా సముద్రానికి ఎప్పుడు చేరుతూ ఉంటుందా ఎప్పుడు పోతా ఉంటుందా అట్లా నాకు మంచి మంచి భక్తుల ఒక సాంగత్యం ఎప్పుడూ దొరికే విధంగా అనుగ్రహించు ఎప్పుడు నేను మంచి మంచి డ్యూటీస్ తోటి ఉండాలా ఎవరికి భౌతికమైన కల్మషలు మంచి డ్యూటీస్కి భౌతికమైన కల్మషలు ఏముండదు కదా ప్యూర్గా ఉంటారు వాళ్ళకు వాళ్ళ అసోసియేషన్ నాకు ఎప్పుడు రాని ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు వాళ్ళ వల్ల నాకు ఏమవుతుందంటే నీ యొక్క మంచి గుణాలు నీ యొక్క లీలలు నాకు శ్రవణం చేసే పిచ్చెక్కింది ఇప్పుడు నీ లీలలు వినాలా వినాలని నాకు ఆశ కలిగింది ఎవరి దగ్గర వినగలుగుతాం మనము ఒక భక్తుల దగ్గర వెనకలుతాం బయట వాడి దగ్గర పోయి భగవంతులు ఇళ్ళు చెప్పంటే ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పారు భక్తుల యొక్క సాంగత్యాలు ఉన్నప్పుడు మనకు ఉన్నంతసేపు భగవంతు గురించి వినడానికి బాగుంటాయి మనం అంతసేపు అన్నీ మర్చిపోతాం కదా భగవంతు గురించి వింటా ఉంటే మనము అక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది మనం ఏం చూడడానికి పోం మన అక్కడే మైండ్ మనకి ఒక ఆనందం అది ఇస్తాయి శ్రవణం అనేది మనసుకు ఆనందం ఇస్తాయి సో నాకు అట్లాంటిది ఒక ఆనందం నా ఆనందం వచ్చేసి నీ భక్తులతో ఉండాలా నీ భక్తులతో ఉంటే ఏమవుతుంది నీ కథ నేను వినవచ్చు నీ కథలు విన్న వల్ల ఏమవుతుంది ఈ అజ్ఞానమయమైన సంసార సాగరం ఉంది కదా సంసార సాగరం పూర్తి చీకటి చీకటి కాకుండా ఈ అలలు ఎట్లా ఉంటుంది మంటలాగా వస్తూ ఉంటుంది అలా చల్ల నీళ్ళని భరించవచ్చు పెద్ద మంటలాగా అది అలలు వచ్చిందంటే మనం ఏం చేయగలుగుతాం తట్టుకోలేము కదా సంసార సముద్రంలో పడిన మన జీవికి ఒకటైన వెంటనే ఇంకొకటి ఇంకొకటి కామ క్రోధ మద మత్సర లోభ వ్యామోహ అటువంటి అలలు వస్తూ ఉంటాయి ఒక సైడ్ నుంచి ఊహించి చూడండి మనం ఒక బోట్ లాగా అనుకోండి ఒక బోట్ ఈ బోట్లో మనం కూర్చున్నాం పెద్ద సముద్రం క్రాస్ చేయాల ఒక సైడ్ నుంచి అలలు వస్తూ ఉంది పెద్ద పెద్ద అలలు కొడతా కొడతా వస్తూ ఉంది ఒకటైన తర్వాత ఒకటే బోట్లేమో కింద హోల్స్ ఉన్నాయి ఒక తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి బోట్లు ఒకటి కాదు తొమ్మిది రంధ్రాలు తొమ్మిది రంధ్రాల నుంచి కంటిన్యూస్గా నీళ్ళు బోట్ లోపల వస్తూ ఉంది అది బోట్ లోపల దూరడానికి రెడీగా ఉంది అటుపక్క ఇటుపక్క అటుపక్క ఇటుపక్క అది సరిపోలేదని చెప్పేసి పైనుంచి అలలు నీళ్ళు పైన కొడతా ఉంది మనం బోట్లు ప్రయాణంగా స్థిరంగా ఇక్కడి నుంచి అక్కడ పోవాలా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోవాలా కుదురుతుందా ఎంత కష్టపడాలా చాలా కుదరలేని పని బోటుకు రంధ్రం లేదనుకో కొద్దిగా సేఫ్టీ అయినా పైనుంచి వాటర్ వస్తుంది అలలు వస్తుంది అలలను తప్పించుకోవాలి కదా పెద్ద పెద్ద అలలు అట్లా ఈ శరీరంలో ఏమైంది తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి కళ్ళు ఆ నాకు అది చూడాలా ఇది చూడాలా అది తెచ్చుకో ఇది తెచ్చుకో ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అన్నం తినాలంటే ఇంత పెద్ద మొబైల్ ఉండాలా వాళ్ళ చెయ్యి కూడా అంత పెద్దది లేదు దానికి అంత పెద్ద మొబైల్ ఇడితేనే వాళ్ళు పాలు తాగుతున్నారు నేను ఎన్నోసార్లు చూస్తున్నాను మొబైల్ ఇవ్వలేదు పాలు తిండ్రు మొబైల్ ఇవ్వాలి వాళ్ళకు మనం ఎట్లా పెంచుతున్నాం పిల్లల్ని అంత చిన్న లేత కళ్ళులో ఇంత చిన్న ఏజ్లో మొబైల్ చూస్తే ఏమైపోతుంది కళ్ళుది కళ్ళుది ఇంకా కళ్ళు ఎన్నాళ్ళు బతుకుతాయి అది ఎన్నాళ్ళు దాని శక్తి ఉంటాయి దానికి పెద్ద సైజు మొబైల్ పెట్టుకోవాలి దానికి ఏమంటారు ట్యాబ్ దానికి ఇంత పెద్ద ట్యాబ్ ఇచ్చారు దానికి చూస్తూ కూర్చో చూస్తూ ఉంటే అన్నం తింటాయి అది కళ్ళకు అంత చిన్న పిల్లలకు కళ్ళకు కావాలా కావాలనిపిస్తూ ఉంది ఇంకా పెద్ద పిల్లలు మర్చిపోవాలి పరిస్థితిని ఎట్లా ఉందని చెప్పేసి ఇంకా చెవులు రాత్రి పగలు ఇయర్ ఫోన్ కొంచెం మంది చూస్తున్నాము జర్నీలంతా మనం వేరే వేరే బృందానికి అంత పోయినప్పుడు ట్రైన్లో ఇక్కడ ఎక్కినప్పుడు పెడతాడు ఇయర్ ఫోను అది ఇంక రాత్రి పగలు చెవులు అట్టే ఉంటాయి ఆ చెవులు ఏమైపోవాలనా వినాలా వినాలా మంచి మంచి పాటలు వినాలా ఆ పాట పాడినప్పుడు ఏ నరకాలను ఉంటాడేమో ఎందుకంటే ఒక మనుషుల్ని ఒక ఆడవాళ్ళని మగవాళ్ళని ఏ పాటని ఆ రెండే ఉంటాయి నీ అట్లా నీవు ఆ చంద్రుడు కిందకు దిగినట్లున్నావు అని చెప్పేసి అమ్మాయి గురించి పాడడం ఏదో దేవుడి గురించి పాట అయితే వింటే ఏదో మంచి జరుగుతుంది కానీ ఒక అమ్మాయి అబ్బాయిని పొగడము నరస్వతి ఆ నరస్థుతిని వినేసి ఏం లాభం ఉంది లేకుండా న్యూస్ వాడు ఇట్లా చేసినాడు వీడు ఇట్లా చేసినాడు ఒక సామాన్య ఒక నరుని యొక్క స్థుతి కాదు అది అది నారాయణ స్థుతి కాదు తప్పకుండా వాడు నరకానికి పోతాడు నరని ఒక శుచిని ఎప్పుడు వింటూ ఉంటాయి ఏదో భక్తుని ఒక కీర్తన భక్తుని ఒక గొప్పతనం అని వినాలా ఇట్లాంటి ధ్రువ మహారాజు లాంటి గొప్ప భక్తుల గురించి అని వినాలా లేదా భగవంతుడి గురించి అని వినాలా లేకుండా భక్తి మార్గం గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి వినాలా అదంతా వినకుండా ఈ భౌతిక విషయంలో ఎప్పుడు వింటూ ఉంటే ఏ లోకానికి వెళ్తాడు వాడు అట్లా ఈ తొమ్మిది ఈ శరీరానికి ఏమవుతుంది నోరు ఒక చోటు నుంచి తినాలా తినాలా ఇంకో చోటు నాలిగా మాట్లాడాలా మాట్లాడాలా ముక్కు మంచి మంచి స్మెల్ కావాలా స్పర్శము మంచి మంచి సుఖం కావాలా కాళ్ళు అక్కడ ఆ పిక్నిక్ స్ఫూర్తికి వెళ్ళాలా కొడైకెనాల్కి వెళ్ళాలా గోవాకి వెళ్ళాలా కాళ్ళు ఒక చోట నుంచి దీనికి గుడి గుడి గోపురాలు తిరగడానికి ఇష్టం లేదు రకరకాల పిచ్చి పిచ్చి యాత్రలు భౌతిక యాత్రలు చేయాలి కాలు కోరికలు చేతు అది తాకాల ఇది తాకాల అని చెప్పేసి అట్లా నవరంధ్రాల నుంచి బోట్ లోపల నీరు వస్తూ ఉంది ఒక సైడ్ నుంచి ఇంకా ఒక సైడ్ నుంచి అలలాగా కామం తర్వాత క్రోధం మదం మత్సరం లోభం వ్యామోహం సముద్రంలో కొట్టుకుంటూ వస్తూ ఉంది ఇటువంటి ఒక అజ్ఞాన సముద్రాన్ని మనం దాటాలంటే ఒకటే ఒక డ్రైవర్ దీనిపైన కృష్ణుడు కూర్చోవాల ఈ బోటుని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకోవాలంటే గురు కృష్ణ ఇద్దరు మనకు దొరకత తప్ప లేకుండా సాధ్యమే లేదు మన ఒక సొంత శక్తితోటి ఇంత పెద్ద అజ్ఞాన సముద్రం దాటుకొని అవతల పోయే ఛాన్స్ లేదు ఇటువంటిది ఈ భక్తిలత బీజ అనేది ఎప్పుడు పెరుగుతుంది గురువు కృష్ణుల యొక్క కృప మనకు ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు పెరుగుతాయి అట్లా ఈ గురువు కృష్ణ వాళ్ళది ఒక ఆశ గురువు ఒక ఆశీర్వాదము నారద మహర్షి యొక్క ఆశీర్వాదం దొరికింది భగవంతుని యొక్క అనుగ్రహం అయిపోయింది ధ్రువ ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు నాకు నీ భక్తులు ఒక సాంగత్యం ఇచ్చే నాకు నీ భక్తులు ఒక సాంగత్యంలోకి వచ్చనేసి నీ గురించి నేను ఎప్పుడూ లీలల్ని భవద్గుణ కథామృత పానమత్త నీ లీలలను విని విని అట్లే పిచ్చడైపోతా నాకు ఇప్పుడు ఆ పిచ్చి పట్టింది నాకు నీ గురించి వినాలని ఆశ కలిగింది నాకు ఇంకా ఈ ప్రపంచాలు మళ్ళీ పోయి రాజ్యం వెళ్ళాలని నాకు ఇష్టం లేదు నీ గురించి వినాలని ఉంది నీ ఒక సాంగత్యం ఇచ్చేయి నాకు అది కావాలి అటువంటిది విషయం నాకు దొరికే విధంగా అనుగ్రహం చేయమని అడుగుతున్నాడు నాకు ఇదంతా భౌతిక విషయము సంసారీలకు నచ్చేది ఎవరు భార్య పిల్లలు ఫ్రెండ్స్ ఇళ్ళు ఆస్తిపాస్తులు ఇదంతా సంసారాలు ఉండే వాళ్ళు ఇష్టపడతారు కానీ ఏ భక్తుడు కూడా దీనిపైన ఎక్కువ ఆశను పెట్టుకోవడం భక్తులకు ఒక కావలసిన విషయం కాదు ఈ ప్రపంచము ఈ భౌతికంగా ఇక్కడ ఉండిపోయే వాళ్ళకి ఇది బాగా ఇది డెవలప్ చేయాలి ఇది కావాలా అది కావాలా అది కావాలా ఇది కావాలా అని చెప్పి చాణక్య పండిత అంటాడు నీకు ఈ ప్రపంచంలో మళ్ళీ పుట్టాలనుకుంటే చావే లేదనుకోని ఎందుకంటే చావు లేదనుకుంటే మనం చెప్పి ఇంకా ఇంకా సంపాదించుకోవడం ఇంకా సంపాది చావు లేదనుకుంటే ఇంకా మనకేం భయం లేదు కదా ఇంకా సంపాదించుకొని సంపాదించుకొని అట్లే ఉంటాం మన ఇక్కడ ఇక్కడ బాగుంటాం నీకు భౌతిక ప్రపంచాలు మంచిగా జరగాలనుకుంటే నీ బాగుండాలనుకుంటే నీకు చావు లేదని నీవు కష్టపడాలా నీకు ఆధ్యాత్మిక ప్రపంచాలు నీవు మంచిగా ఆధ్యాత్మిక ప్రపంచం నీవు పొందాలనుకుంటే ఈ క్షణం నేను చావచ్చు నేను జాగ్రత్తగా ఉండాలనే భయం నీకు ఉండాల అది నీ డిసైడ్ చేయాల నీవు ఇక్కడే ఉండిపోవాలనుకుంటే చావు లేదని అట్లా నీవు నటించుకోవాలా బతకాలా నీవు అక్కడ పోవాలంటే నెక్స్ట్ మూమెంట్ పదం పదం యద్విపదం నతేషం నెక్స్ట్ క్షణంలో ఏమవుతుందని చెప్పేసి చెప్పలేము ఊహించలేము ఇప్పుడు బాగానే ఉంటాం నెక్స్ట్ సెకండ్ మనకి మన కర్మం ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందో మనకు తెలియదు కదా ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయి మన పైన చూపిస్తాయని మనకు అర్థం కాదు అప్పుడు నెక్స్ట్ క్షణంలో ఏమవుతుందో తెలియదు సో నీవు రెడీగా ఉండాలా నెక్స్ట్ క్షణం నేను పోవచ్చు పోవచ్చు అని మహారాజుకి ఏడు రోజులు ఉండింది మనకి ఏడు రోజులు కూడా ఏ రకమైన గ్యారంటీ లేదు మనం ఒకటి అనుకోవచ్చు మనకి ఏడు రోజే ఒకటే Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday ఈ ఏడు రోజులు ఎప్పుడో ఒక రోజులే మనకులా కదా ఈ ఏడు రోజు మనకు కూడా ఏడు రోజే మా ఆయన క్యాలిక్యులేషన్ కొద్ది డిఫరెంట్ మన క్యాలిక్యులేషన్ కొద్ది డిఫరెంట్ మన ఈ ఏడు రోజులు ఎప్పుడు ఒక రోజు మనది వస్తుంది సో మనము దానికి రెడీ అవ్వాలా కాబట్టి ఈయన అంటున్నాడు నాకు ఇటువంటిదంతా పొందాలని ఆశ లేదు తండ్రి ఒకప్పుడు ఉండింది నేను ఒప్పుకుంటున్నాను నాకు ఉండింది ఇటువంటిదంతా కానీ ఇప్పుడు ఎప్పుడైతే నిన్ను చూశానా నిన్ను చూసిన తర్వాత నాకు ఇటువంటిది ఆశ ఏం లేదు నేను మళ్ళీ ఇదంతా చిన్న చిన్న విషయాలంతా ఈ కోరుకోలేదు ఈ రాజ్యం కోరుకోలేదు నాకు ఇటువంటిదంతా నాకు ఇంకా ఈ భౌతికమైన విషయాలంతా వద్దు అని అంటున్నాడు భగవంతుడా సత్యశిశోహి భగవస్తవం పాదపద్మ మాషిస్తతానుభజత పురుషార్థమూర్తే అప్యైవ మర్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వత్స కర్మానుగ్రహ కాతరో అస్మాన్ ఆయన అంటున్నాడు భగవంతుడా నాకు నీ పట్ల మంచి భక్తి కలిగి ఉంటారు కదా ఎప్పుడు రాత్రి పగలు నిన్ను పూజించే భక్తులు ఉంటారు కదా వాళ్ళు ఎంతో గ్రేట్ ఈ రాజ్యం నడిపే వాళ్ళకిన్న అని చెప్పేసి మనం అనుకుంటాం ఎంత ఆయన పొజిషన్ ఎంత ఆయన దగ్గర ఇన్ని కమాండర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఎంతో ఆయన పోతూ ఉంటే ఇన్ని కార్లు వస్తాయి అన్ని కార్లు వస్తాయి ఎంత రెస్పెక్ట్ ఆయన ఒక చోట నుంచి ఒక చోట పోతే ఎంత గౌరవం ఇస్తారు కానీ ధ్రువమారా చెప్తున్నాడు ఇదంతా వేస్ట్ దీనివల్ల ఏ ప్రయోజనం లేదు మంచి భక్తులు భక్తి చేస్తారు చూడు భజన చేస్తారు నీ పాద పద్మాల గురించి వాళ్ళ పొజిషన్ ఎంతో గొప్పది ఈ పొజిషన్ కాదంటున్నాడు రియలైజే చెప్తున్నాడు ధ్రువ మహారాజ్ చెప్పడానికి రాజ్యం చూసినాడు ఆయన భక్తిని చూసినాడు రెండు చూసేసి చెప్తున్నాడు ఏది గొప్పదని చెప్పేసి ఒక్కడు చూడకుండా ఒక రాజకీయ వ్యక్తి నేను చూ మన భక్తి మార్గలు ఉండే సుఖాలు అనుభవించకుండా ఆయన చెప్పచ్చు మీకిన మేము గొప్పవాళ్ళండి మేము అక్కడ తింటాం ఇట్లా బతుకుతాం ఇట్లా ఉంటాం అని చెప్పేసి అదే ఆయన ఒక భక్తుడు అయిపోతే ఆయనకు అర్థమవుతుంది దీంట్లో సుఖం ఉందా దాంట్లో సుఖం ఉందా అని చెప్పేసి కన్నడలో ఒక పాట ఉంది నిమ్మ భాగ్య దొడ్డదో నమ్మ భాగ్య దొడ్డదో అని చెప్పేసి మీ మీ మీ భాగ్యం పెద్దదా మా భాగ్యం పెద్దదా మీకు కావాలంటే డౌట్ ఉంటే రాండి మీరు చూడొచ్చు మీ భాగ్యం వచ్చి లక్ష్మీదేవి డబ్బులు డబ్బులు అని చెప్పేసి తిరుగుతుంటారు మా భాగ్యం వచ్చి నారాయణ వాళ్ళది భర్త ఎవరు గొప్ప మీ మీ మీ మీ అమ్మంగారు మా స్వామితో కాలుకడ ఎప్పుడు ఉంటుంది తామర పూలు పట్టుకొని నొక్కుతూ ఒక చేతిలో సో మా భాగ్యం దొడ్డది మేము మా భాగ్యం పెద్దది మేము మీరు మీ మొత్తం సంపద మా స్వామిది పాదాలు కడ ఉంటాయి మాకు ఆ స్వామి మా స్వామిగా అయిపోయినాడు ఇప్పుడు మాది గొప్ప మా భాగ్యం దొడ్డదండి మా మా భాగ్యమే గొప్పది ఎందుకంటే భగవంతుడు ఎట్లా కాపాడుతాడని చెప్తున్నాడు ధ్రువ మహారాజు ఆ ఈయన వెంటనే ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కాదు కదా ఆ బిడ్డని నా చూసిన ఆ ఈయన క్షణంలో ఎట్లా ఉంటుంది ఆ బిడ్డని నాకుతూ నాకుతూ నాకుతూ ఇంకా దాన్ని ఎవరు పట్టుకోకూడదు ఎవరు దాన్ని లాగకూడదు ఎవరు ఏం చేస్తున్న పాదు ఒప్పుకోదు తన క్షణంలో దానికి ప్రేమ వచ్చేసింది ఇది నా బిడ్డ ఇంకెవరు దీన్ని తాకకూడదు ఎవరు ఏం చేయకూడదు అని చెప్పేసి దాన్ని ఇమీడియట్లీ దానికి వేయడానికి స్టార్ట్ చేస్తాయి నాకుతాయి నాకుతాయి నా బిడ్డ అని తెలుసుకుంటాయి స్మెల్ ద్వారా ఇంకా పాలు ఇంకా పాలు ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాయి ఆ బిడ్డేమే పెద్దగా అయిన తర్వాత నన్ను రక్షిస్తాయి లేకుండా పెద్దగా అయిన తర్వాత నన్ను పులి నుంచి కాపాడుతాయి అదనే గోల్ పెట్టుకుంటుందా బిడ్డ పైన ఏమైనా ఏముంటుందా ఏం లేదు జస్ట్ లవ్ అట్లా ఒకసారి నీవు భక్తుడైపోతే భగవంతుడు నీకు పాలిచ్చి నేను పెద్దగా చేస్తాడు నిన్ను నీకు పూర్తి రక్షిస్తాడు నీవు ఒకసారి మంచి భక్తుడైతే చల్లటి ధ్రువమహారాజ్ అంటున్నాడు నాకు అటువంటి రాజ్యం కింద కూడా ఆ ఆవు దూడని ఎట్లా పోషిస్తుందా కన్న వెంటనే పాలిచ్చి ఎట్లా పోషించదని చూసుకుంటుందా అట్లాంటి దేవుడు నీవు ఉన్నప్పుడు నీకు నేను బిడ్డగా అయినప్పుడు అంటే ఇప్పుడు ఈమె పెంపుళ్ళు ఏం చెప్తుంది నాకు అటువంటి తండ్రి ఎక్కడా అని చెప్పేసి నేను వెతికిన నా లాగా నేను చేయలేదు కదా ఆ పని ధ్రువమారజ్ ఏమంటున్నాడు అటువంటిది వెంటనే ఒక ఆవు దూడని పుట్టిన వెంటనే దానికి పాలు ఇచ్చేసి దాన్ని నాకుతూ దాన్ని ప్రేమిస్తుంటుంది కదా తన బిడ్డ తన బిడ్డ అని చెప్పేసి అంత ప్రేమిస్తున్నాడు భగవంతుడు అటువంటిది ఒక పరిస్థితి ఆమెకు నాకు రాలేదే నాకు ఇటువంటిది ఒక పరిస్థితి నాకు రాలేదు ఎందుకంటే తర్వాత భగవంతుడు ఏం వదలలేదులే భగవంతుడు ఆయన కోరుకునేది ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు అందుకు భగవంతుడికి కోరుకున్నప్పుడు జాగ్రత్తగానే ఉండాలి ఇది మంచిదా చెడువా అని చెప్పేసి కొద్దిగా ఆలోచించే మనం ప్రేయర్ చేయాలి మనమే చెప్పాలా భగవంతుడు ఇది నాకు మంచిదా చెడు నాకు తెలియదు నాకు ఇట్లాంటి కోరిక కలుగుతుంది ఒకవేళ నీ దృష్టికి అది మంచిది అనిపిస్తే నాకు ఇచ్చే లేదా ఇది మంచిది కాదురా నీకంటే ఇయ్యద్దు మనం చిన్నప్పుడు తండ్రి తల్లి తల్లితో మన చేతులు పట్టుకుని అన్ని ఫెస్టివల్ కానీ పట్టుకుని పోతూ ఉంటారు మనం చాలా విషయాలు కోరుకుంటాం కదా ఒక ఏదైనా ఒక పండకానికి పోతే నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే మనం ఒకసారి లేదు పోతే అక్కడే బొరలాడతాము రాము కదా బెలూన్ ఇచ్చే అంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఈ బెలూన్ ఇంటికడ కూడా రాదు ఇక్కడేదో పెద్ద షో కాదు బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి బస్సులు మన ఇంటి వరకు కూడా రాదు ఈరు కొంచెమంది చాలామంది మంది ఈరు అది పగిలిపోతుంది రా వద్దురా అది ఇప్పుడే కొద్దిసేపు తర్వాత టప్ అంటుంది పోతాయి ఊరికే డబ్బులు వేస్ట్ ఒప్పుకోరు కొంచెం కొంచెం పిల్లలు నాకు ఐస్ క్రీమ్ ఇప్పించి ఐస్ క్రీమ్ ఇప్పించాను లేదు నీకు జలుబు ఇప్పుడు వద్దంటాను కొంచెం మంది కట్ చేసిన పండ్లు ఏదో కావాలంటారు చిన్నపిల్లలు లేదు లేదు దాంట్లో దోమలు అంతా కూర్చోటే డస్ట్ అంత ఉంటాయి పొద్దు నీకు ఇంటికాడ పోయి మంచిగా ఇప్పిస్తాము ఏదో ఒకటి తప్పించుకుంటారు తల్లిదండ్రులు కదా డబ్బులు తీసుకొని రాలేదంటారు ఏదో ఒక చెప్పి ఎందుకు అన్నీ వాళ్ళు కష్టపడుతున్నారు పిల్లడు బాగుండాలా వాళ్ళకి వాళ్ళు పెద్దగా అయినారు వాళ్ళు తెలుసు ఇది శాశ్వతంగా ఉంటుందా ఇది టెంపరీగా ఉంటుందా కొన్నిసారి తోని పిల్లలకి ఇచ్చేస్తారు అది కులి పగిలిపోయిన తర్వాత చూసుకుంటారు అయిపోయిందా తృప్తియా అంటారు కదా మనము ఏదేదో కోరుకుంటాము అది ఇస్తారు అది కొన్నిసారి రెండు రోజుల తర్వాత వెళ్ళిపోతాయి ఆయన సమాధానమైందో అడుగుతారు కదా బాగా గుర్తుంది నీకంతా చిన్నప్పుడు మనం ఏదైనా చేసేసి అయిపోయిందానా గేమ్స్ అంతా అయిపోయిన దాంట్లో వీడియో గేమ్స్ అంతా చిన్నప్పుడు కొన్ని అది అప్పుడు ఈ మొబైల్ అంత లేదు ఏదో వీడియో గేమ్స్ దాన్ని నొక్కి నొక్కి చేయి నొప్పి వస్తుంది అది కొన్ని కొన్నాళ్ళ తర్వాత పనిచేయదు అయిపోయిందా ప్రశాంతంగా పండుకో ఇంకా అట్లా భగవంతుడేమే భగవంతు లోపల కోరికలు చూస్తు మన కోరికలు వందలాది వస్తాయి అని భగవంతుడు స్థిరంగా చూస్తాడు అది కొన్ని మనం భక్తి లేనప్పుడు కోరుకుని ఉంటాము భక్తికి వచ్చిన తర్వాత మన సిగ్గు వస్తాయి చిచి భగవంతుని ఇదంతా కోరుకోనని వచ్చి అని కానీ భగవంతుడు అప్పుడు మళ్ళీ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు అరే నీ ఒక్కప్పుడు ఏదో అడిగినట్లు నాకు గుర్తుందే తీసుకోదు అప్పుడే నాకు ఇప్పుడు వద్దురా బాబు అంటాము అయినా వద్దు తీసుకో తీసుకొని ఇచ్చేస్తాడు భగవంతుడు ఫోర్స్ఫుల్గా కాబట్టి భక్తి కొద్దిగా ఉన్నప్పుడు కొద్దిగానే ఎక్కువ కానీ వచ్చినప్పుడు కూడా మన కోరికలు వస్తూ ఉంటాయి కావాలని చెప్పి భగవంతుని అడగాలనుకున్నప్పుడు ఒక మాట ఫస్ట్ చెప్పాలా నాకు ఇది మంచిదా చెడువో తెలియదు స్వామి ఏదో మనసుకి ఇది నాకు కావాలని అనిపిస్తూ ఉంది కానీ ఇది మంచిదైతే మాత్రం ఇచ్చేయి మంచిది కాదంటే ఇయ్యొద్దు నేను నేను ఒత్తిడి పెడతాను నేను నేను అల్లరి పెడతాను నాకు కావాలా కావాలా కానీ నీకు నీవు గట్టిగా ఉండాలా నాకు మంచిదైతే మాత్రం ఇచ్చే నాకు ఇది మంచిది కదా వద్దు నీవు ఇవ్వద్దు నేను కోపడితే కూడా క్షణం కోపాడతాం మళ్ళీ మంచి రోజు మళ్ళీ ఫ్రెండ్ అయిపోతాను భగవంతుడికి మళ్ళీ ఆయన కావాలి కదా మనకు భక్తులు ఏమన్నా కోపాడిన ఎంతసేపు పెడతారు భగవంతు పైన చాలా మంది భక్తులు కోపడినారు అక్కడక్కడక్కడ భగవంతు పైన కోపడతారు ప్రేమ ఉంటాయి దాంట్లో రసం ఉంటాయి మళ్ళీ కొద్దిసేపు తర్వాత గోపికలంత కృష్ణ ఏం తిట్టలేదా ఏమేమి అంటారు వాడ దొంగ నల్లటి వాడు అట్టాడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు దాంట్లో కొన్నిసారి భగవంతుడు కృష్ణ భక్తులకు కోపం వస్తాయి ఎప్పుడు ప్రేమ వస్తుందని కాదు కోపం వచ్చినా కానీ మళ్ళీ ప్రేమ అనేది కలుగుతుంది అట్లా <clears throat> అదొక నిందాస్తుంది అదొక కోపంలో కొన్నిసారి తిడతారు అది భగవంతుడు అంత సీరియస్గా తీసుకోడు అది కూడా గ్లోరిఫికేషన్ లాగా గోపికలు తిట్టిందంత భగవంతుడికి ఏమి గొప్పగా దాన్ని ఏమి రిసీవ్ చేసుకోవడం అది ఫ్రెండ్లీగా తెలుసు ఆయనకు కానీ ఫ్రెండ్షిప్ అనేది ఉంది అక్కడ ప్రేమ ఉంది ప్రేమ ఉండేవాళ్ళు ఎంత తిట్టాం కానీ మనము ఏమనుకోని తెలుసు వాళ్ళు మన ఫ్రెండ్ కోపం లేదా అన్నాడు మళ్ళీ మనం కలిసిపోతాం అట్లా భగవంతుడు కూడా అట్లా అడ్జస్ట్ అయిపోతాడు అంత కఠినాత్ముడు కాదు నాకు అట్లా అన్నావా రా పైకి రా ఏమన్నావు భూలోకలు ఉన్నప్పుడు నా గురించి నన్ను ఎన్నిసార్లు తిట్టినా రా పైకి ఇప్పుడు చూపిస్తాను అటువంటి పర్సన్ భగవంతుడు కాదు అటువంటి అంత కోపం అంత హృదయం పెట్టుకున్నట్టే మాది భగవంతుడికి ఉండలేడు వాడు సో ఎప్పుడూ ప్రేమ ఉంటుంది భగవంతుడు అంటే ఆ ప్రేమ స్వరూపం ఎప్పుడు లవ్ ఉంటుంది సో ఈ <clears throat> ఈయన లోపల ఏం పెద్ద కోరిక పెట్టుకున్నాడు కదా భగవంతుడికి అది తెలుసు నీ లోపల ఇంత పెద్ద కోరిక ఉంది అని నేను <clears throat> దాన్ని ఇచ్చేస్తాను అన్నాడు ఈయన వద్దంటున్నాడు కానీ అది కూడా నేను ఇస్తాను నీకు మంచి తెలుసు కదా వాళ్ళ తండ్రికి లేనిది తాతకు లేనిది ముత్తాతకు లేనిది ఉత్తన పదకు లేదు అంత పెద్ద పొజిషన్ స్వయంభవం అనుకు లేదు వాళ్ళ తండ్రి బ్రహ్మదేవుడు ఆయనకు లేదు ఎప్పుడు ప్రళయకాలంలో కూడా ఏం కాలేని ధ్రువ ప్లానెట్ని ఒక కొత్త ఒక ఇదిని ఇచ్చేసినాడు జ్యోతిర్మండలిని ఇచ్చినాడు అదే కాకుండా పెద్ద పెద్ద పెద్ద వాళ్ళు మహర్షులంతా ఆ పక్కనే అక్కడే పక్కనే ఉంటారు వాళ్ళు వీళ్ళ ప్లానెట్కు చుడుతూ ఉంటారు అంత గొప్ప ప్లానెట్ని ఒక చిన్న పిల్లడికి భగవంతుడు ఐదే ఐదు నెల చేసిన భక్తికి రాసిచ్చేస్తున్నాడు అది భగవంతుడు అంటే కొన్ని కొన్ని పని మనిషి దగ్గర కొన్ని పని మనుషులు కొన్ని ఇప్పుడు ఇప్పుడు కాలంలో లేదా మనం కొన్ని మన కొద్ది మన తండ్రి కాలంలో ఆ టైంలో చూస్తే కొన్ని వర్కర్స్ చిన్నప్పటి నుంచి పర్మనెంట్గా ఉంటారు వారి దగ్గర ఏ ప్రయోజనం ఉంటుంది ఆ ఓనర్ దగ్గర పనిచేస్తూ పనిచేస్తూ చచ్చేంతరూ కొంచెం కొంచెం పనిచేస్తూ ఉంటారు ఏముండదు ఏమైనా ఆయన రాసిగలుగుతాడా ఆనే పని మనిషిని తనకిన ఒక స్టెప్ కూడా పైకి రాకుండా చూసుకుంటాడు అంతే కదా వర్క్ వర్కర్ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటాడు ట్రీట్ చేసి ట్రీట్ చేస్తే వాడు చనిపోయిన తర్వాత ట్రీట్ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని పాతకాలంలో అంటే తలమార తలమార వాడు కొడుకు మళ్ళీ అక్కడే పనిచేస్తాడు తండ్రి కాలంలో తండ్రి అక్కడ పనిచేస్తాడు ఇప్పుడు కొద్దిగా మనుషులు కొద్దిగా తెలివి ఎక్కువైపోయి వదిలేస్తున్నారు కానీ వాళ్ళ పని మనిషి అక్కడే వాళ్ళ కొడుకు అక్కడే మళ్ళీ వాళ్ళ కొడుకు అక్కడే అట్లా రొటీన్గా ఒక మనిషి దగ్గరనే పనిచేస్తూ పనిచేస్తూ వస్తూ ఉంటారు వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు ఇక్కడ ఓనర్ కూడా ఓనర్ది కొడుకు వస్తాడు మళ్ళీ వాడిది వాడిది కొడుకు వస్తాడు అట్లా పోతూ ఉంటుంది కానీ ఏం ప్రయోజనం ఉంటుంది భౌతికమైన వ్యక్తులకు సేవ చేస్తూ సేవ చేస్తూ ఏ ప్రయోజనం లేదు భగవంతుడు భక్తితోటి ఐదు నెలలు సేవ చేసినాడు పెద్ద ప్లానెట్ రాసిచ్చినాడు ప్రళయం వచ్చినా ఏమైనా మా ఊరికి ఏం కాదు నీ ఊరుకు అన్ని పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా దీన్ని తిరుగుతూ ఉంటారు నీవేం భయపడద్దు అని చెప్పేసి భగవంతుడు అంత పెద్ద అక్కడ ఎన్నో ప్లానెట్స్ ఉంటాయి అక్కడ మండలంలో పెద్ద పెద్ద ఇది అగ్ని కశ్యప శుక్ర వీళ్ళంతా మహర్షులు అక్కడ తిరుగుతూ ఉంటారు నీ ఒక ప్లానెట్కి అటువంటి ప్లానెట్ నీ పేరు రాసి ఇచ్చినాడు భగవంతుడు అది భగవంతుడు అటువంటి దేవుడు అంత ప్రేమము చూపించే దేవుడు భగవంతుడు ఉన్నప్పుడు నేను దానికి ఆశపడలేదే నేను అటువంటిది ఒక తండ్రి నాకున్నాడు భగవంతు తెలుసు కదా మనకు ఒక తండ్రి మనను ఎన్నో జన్మల నుంచి మనను చేపట్టుకుని కాపాడుతూ వస్తున్నాడు అటువంటి తండ్రి ఉన్నప్పుడు వాడిని పూజించకుండా నేను ధ్రువుడిలాగా ఆ నిజమైన తండ్రి ఎక్కడని వెతుక్కుని పోకుండా ఇక్కడే తింటూ తిరుగుతున్నాను కదా ఏం ప్రయోజనం ఉంది ఇక్కడ ఉండి నేను ఇక్కడ ఉండేది ఎందుకని చెప్పేసి ఈమె బాధపడుతుంది ఎవరు రామాంజులు వారితోటి ఈమె చెప్తా ఉంది ఈ అమ్మాయి ఈ బాలిక చెప్తా ఉంది ధ్రువుడిలాగా నేనేమో తండ్రి ఎక్కడాన్ని వెతుకొని పోలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాల ఆ భగవంతుని దొరకాల భగవంతుని అడగాలని చెప్పేసి అంత చిన్న పిల్లడికి బుద్ధి ఉండింది దీని ఇంకొక వీళ్ళందరికీ గొప్పవాడు ఒకడు ఉంటాడు వాడిని పట్టుకోదామని చెప్పేసి ఇంత చిన్న పిల్ల ఆ ధ్రువుడు అంత చిన్న ఏజ్లో నేను అంత పెద్ద రాజ్యం వదిలేసి అడవికి పోయి తపస్సు చేసుకుని సాధించినాడు ఆ తండ్రిని తీ తీసుకుని వచ్చినాడు కదా ఆ దేవుడిని పట్టుకొని వేసినాడు నేను ఇంత పెద్ద గాడిదలాగి ఇంత పెరిగిపోయినాను ఒట్టి ఒళ్ళు పెరిగిపోయింది కానీ బుద్ధి కొద్దిగా కూడా నాకు పెరగలేదే అటువంటి గొప్ప తండ్రిని పొందాలనే ఆశ నాకు కలగలేదే వాడిని చూడాలని కోరిక నాకు కలగలేదు వాడు ఎక్కడున్నాడని వెతుక్కొని పోవాలని చెప్పేసి ఇంత పెద్ద దేవుడు ఇంత పక్కనే ఉంటే నేను ఆయన పొందలేదా ఇంకా నేను నాకు దొరకలేదు ఆ స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అట్లా తండ్రి ఎక్కడా నేను వెతుక్కుని పోయినానా లాగా అని చెప్పేసి ఈ పాయింట్ చెప్తుంది రామాంజుల వారు అబ్బా పర్వాలేదే ఇన్ని విషయాలు తెలిసి మాకు ఇంకా ఇంకా తెలుసుకోదాం ఇంకా ఆయన పోవడానికి వదలలేదు సరే అని చెప్పేసి ఆపేస్తున్నాడు మళ్ళీ ఏమంటుంది నెక్స్ట్ క్లాసులు మనం తెలుసుకుందాం జగద్గురు శీల ప్రభుపాదికి జై శ్రీపాద రామాంజాచార్యకి జై రంగనాథ స్వామికి జై రాధా గోవింద భగవాన్కి జై పంచతత్వాకి జై శ్రీల ప్రభుపాదికి జై